ఆరోగ్యం మీకు ఆ డీటెయిల్స్ నువ్వు వర్కౌట్ చేస్తావు డీటెయిల్స్ మనం ప్రవేశం డీటెయిల్స్ నువ్వు అత్యంత నువ్వు ఎలా వర్కౌట్ చేస్తావు నీ వాతావరణం అన్నింటి ప్రవేశం వర్కౌట్ చేస్తావు దాన్ని ఎలా వర్కౌట్ డీటెయిల్స్ ఉంటుంది అలా వాళ్ళు క్షేమంగా ఉంటారు వాళ్ళకి అమెరికా నిషాలు ఉంటాయి క్షేమంగా ఉంటారు అని క్షేమంగా ఉండాలని కోరుకుంటారు ఆ కొడుకు తప్పకుండా తీసుకుంటారు వాళ్ళు అంటారు నువ్వు ఇలా అవ్వాలి రావాలి పరంగా ఇంద్రుడు రేపు పరిలక్షణం ఉంటే అలా నువ్వు రేపే అంటారు ఇంకేం వాడతారు అందుకే ఆ మొత్తం జీవితం అంతా ఆచరించవలసిన సామాన్య ధర్మాలు ఎలాగే ఉంటాయి వాటిని ఆచరిస్తూనే ఒక విశిష్ట కాలాన్ని ఈశ్వరానికి వినియోగించడం చక్కటి సంస్కారం సో దాంట్లో లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇస్తే మనస్సుకి ఒక చక్కటి వాల్యూ సిస్టమ్ అనేది చాలా గట్టిగా నేర్చుకున్నట్టు అవుతుంది సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ అటువంటి వ్రతం ఎలా చెప్పండి అంటే ఈయన ద్వాదశి వ్రతాన్ని బోధిస్తున్నాడు వెరీ ఇంట్రెస్టింగ్ వ్రతం సో ఇక్కడ దీని తర్వాత మళ్ళీ అంబరీష్ ఓన్లీ అనే life cover that also yeah I will cover so ఈ రెండింటిలో కూడా ద్వాదశీ వ్రతమే విత్ సమ్ డిఫరెన్స్ ఈ వ్రతము పాల్గొన శుక్రపక్షంలో ప్రారంభించాలి ప్రారంభించి పన్నెండు రోజులు చేయాలి ద్వాదశాహం వ్రతం అది ద్వాదశి వ్రతం దట్ ఐ ట్రై ఇది ట్వెల్వ్ డేస్ అంటే కష్టమే పాల్గొన్న శుక్రపక్షం అంటే సో పదిహేను రోజులు ఉంటాయి శుక్రపక్షంలో దాంట్లో పన్నెండు రోజులు ఈ వ్రతం సో ఈ పన్నెండు రోజులు వయో వ్రతం ఆహార నియమం ఉంటుంది వ్రతం అనేప్పటికీ ఆహార నియమం ఆహార నియమం లేని వ్రతం లేదంటే ఎందుకంటే ఈ నాట్ వర్క్ అన్ని మానేసి కేవలం ఒకే పనిని చాలా సిస్టమేటిక్ గా మీరు చేసేప్పుడు దానికి స్లాట్స్ ఆహారం సో పయోవ్రతం అని పేరు దీనికి పయోవ్రతం అంటే పాలు తాగి ఉండాలి లిక్విడ్ ఫుడ్ దీని మీద మళ్ళీ వికల్పాలు కర్మలో వికల్పాలు ఉంటాయి సో ఒక ఆయన పయోవ్రతం మూడు రోజులు చేయమని చెప్పారు ఇప్పుడు నేను ఉన్నాను అక్కడ అంటే నేను ఉండలేనండి కలిసి నాకు నేను పయోవ్రతం చేయలేను అంటే ఆయన పక్కన ఇంకొక నువ్వు అలా ప్రొటెస్ట్ చేయకు నువ్వు నేను ఉపాయం చెప్తాను వికల్పం ఉంటుంది వికల్పం ఉంటుంది నువ్వు ఊను ముందే ప్రొటెస్ట్ చేసేవాళ్ళు అది పద్ధతి కాదు పాపం ఆయన చెప్తుంటే నువ్వు మూడు రోజులు అలా భయపడుతున్నా ఊరికే సరే ఈ ఉపాయం ఏంటంటే గోధుమను కానీ వేయించి దాన్ని పాలల్లో కొంచెం పచ్చిగా అది పాలే తర్వాత నీకు సాలిడ్ కూడా వెళ్తుంది so you will be manage with అని అలా అలాగే శాస్త్రమే చెప్తుంది కృష్ణ విష్ణేన ఎక్కడో ఉందో వాటి ఎందుకంటే మీకు వికల్పం దొరుకుతాం జ్ఞానంలో వికల్పం ఉంది ఆత్మ బ్రహ్మం కాదంటే పోనీ ఈసారి కలా అనుకున్నాం రెండు రోజులు నాలుగా ఆరా ఎనిమిదిగా అలా ఉండదు వస్తువులో వికల్పం ఉండదు కర్మలో వికల్పం ఉండదు ఇలా చేస్తే అలా చేసి ఇంకోలాంటి సో పయోవ్రతం అంటే పాలు కలిగి పన్నెండు రోజులు సిద్ధిక్ వ్రతం ఇలాంటి వ్రతం నేను ఒకటి చూశాను హాలీవుడ్ వ్రతం అవుతుంది ట్వంటీ ఫోర్ నైన్టీ నైన్ ఒక వన్ ఏకర్ ఘాటులు ఉంటుంది ట్వంటీ ఫోర్ నైన్టీ నైన్ దాని ఖరీదు అంటే ఇరవై ఐదు డాలర్లు ఇస్తే ఒక చెట్టు వెనక్కిస్తారు సో అది ఏం చేయాలంటే పొద్దున్న స్టార్ట్ చేయాలి ఎవ్రీ మార్నింగ్ సిక్స్ కి స్టార్ట్ చేయాలి don't take any food what's అది సరిగ్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ లిక్విడే తాగడం వన్ లీటర్ ఉంటుంది అది ఫోర్ అవర్స్ కో ఫైవ్ అవర్స్ కు హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ఆ రకంగా forty eight hours five hours కి హండ్రెడ్ ఎంఎల్ తాగితే సరిపడుతుంది అది దాంట్లో కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి మీరేం అడుగుతారు కదా ఏమంటారు ఈ takes care of the body needs అంటే వ్యాక్యూమ్ ఫిల్ ఆఫ్ చేయగలుగుతారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిన తర్వాత you start with life breakfast you will lose five to six kgs guaranteed ఇదో మాత్రం ఇది five to six kgs this is guarantee ఇది హాలీవుడ్ అని ఎందుకన్నానంటే హాలీవుడ్ హీరోయిన్స్ చాలా మంది చేసి దాన్ని సర్టిఫై చేశారు వాటికంగా సర్టిఫై సో ఇదో ఎనీవే ఇది వయోసరత ఇది ట్వెల్వ్ డేస్ వ్రత so maybe true five six kgs కాకపోవచ్చు టూ త్రీ కేజీస్ సో ఇలాంటి వ్రతాన్ని ఒకదాన్ని నువ్వు చేయాలి అత్యేదరవిందాక్షం భక్త్యా పరమయాన్విత ఆ సమయంలో నువ్వు చక్కగా మిగతా ఆ శ్రీకృష్ణుని ఇలాంటి శ్రీ మహావిష్ణువుని చాలా ప్రేమగా పూజిస్తూ ఉండాలి నివర్తితాత్మనియమ ఆత్మనియమములు అంటే మనోనియములు అంటే శమధమాదులను చక్కగా పాటిస్తూ మనస్సుని ఏకాగ్రం చేసి ఇతర ఇతర కార్యములను పక్కన పెట్టి మేము పూజించాలి ఎక్కడ పూజించాలి అత్యయేత్ సంధిలో ఒక మూర్తి రూపంగా శిలారూపం కానీ మట్టితో చేసింది కానీ లేకపోతే మెటల్తో చేసింది కానీ ఒక మూర్తిని ఆరాధించు తర్వాత అంతటితో ఆరాధు సూర్యే సూర్యుని ఆయన సూర్యుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సో అలాగంటే ధ్యేయ సదా సవితృమంగళ మధ్యవర్తి నారాయణ సో నారాయణ సరసిజాసన సన్నిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ గిరీజీ హాని హిరణ్మయముకు ధృత శంఖచక్ర అనే ఆ శ్రీ మహావిష్ణు రూపాన్ని శ్రీమన్నారాయణ సూర్యనారాయణ చాలా మంది కావాలి తండ్రి సో ఆయన తర్వాత మీరు మీరు ఇక ఆల్ట ముందు పృథివి జలము గంధవు అగ్ని ఎందు గురావతి గురువు గురువు అంటే ఆర్థిక గురువు ఎవరు ఈయనే కశ్యపుడే గురువు అంటే భర్త అర్థం తర్వాత కశ్యపుడు మహాజ్ఞాని కదండి ఆయన జ్ఞాని కాబట్టి ఆయన ఆ పేరు వచ్చింది ఆ జ్ఞానం ఈయన బోధ చేస్తున్న ఆయన జ్ఞానే కదా కాబట్టి గురువు ఎలాగా అని ఒక మంత్రం కూడా ఇచ్చేస్తున్నాడు ఆయన సో నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే చూడండి మా మంత్రాల్లో సర్వభూత నివాసాన్ని ఒకటి అంటారు మరి సర్వభూతాల్లో ఎలా ఉంటారంటే సాక్షినే ఎవరు సాక్షి సాక్షి ఇవ్వండి సాక్షి ఇవ్వాలి సాక్షి దేర్ ఇస్ సెకండ్ సాక్షి దేర్ వన్ సాక్షి అందరి ఈస్ నేను వాట్ ఈశ్వర నువ్వు నో వర్కౌట్ వాట్ అబౌట్ శాస్త్రం చెప్పేది నువ్వు వర్కౌట్ చేసుకో అంటే ఈశ్వరుడు కంటే వేరే అహం లేదు అహం తీసుకెళ్లి ఈశ్వరుడు విలీనం చేస్తే సరిపడాలి నన్ను నా అహం నేను అడ్డు పెట్టుకుంటాను అంటే తెలియ ప్రాబ్లం సో ఎనీవే సో వాసునమో సూక్ష్మాయ ప్రధాన పురుషాదిక దుర్వింశ గుణజ్ఞాయ గుణ పంచామహేతలే పెద్ద శ్లోకం పన్నెండు శ్లోకాలు ఎన్నో ఉన్నాయి ఈ శ్లోకాలతో కూడిన శ్లోకాన్ని పఠిస్తూ ఉండాలి నమో కథశ్యామ వకుషే నీల నీలవేటిశ్యామ అధిగత శ్రీయే లక్ష్మీదేవిని వక్షస్థమందు ధరించిన వాడు కేశవాయ నమస్కుంజం కేశవ కేశవ అంటే కా ఈశా వా సమాహార స్వరూప కహ బ్రహ్మ ఈశా రుద్ర వహ పాతి పాతి విష్ణు కేశవ కేశవాయ నమస్కుంజం నమస్తే పీతామహాపతే పీతాంబరధారి శ్రీకృష్ణ రూపంలో అంటే చతుర్భుజ రూపం అనుకుంటే శ్రీ మహావిష్ణు రూపం ఎన్నో difference between the all right so ఈ విధంగా ఈ మంత్రాలు ఏతైర్మంత్రైర్షీకేశం ఆవాహన పురస్కృతం అత్యయే ఇది ఎవరైనా పూజ చేయాలనుకుంటే చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు ఎలాగంటే మొదట మొదటి మంత్రంతో నిధ్యాయామి రెండో మంత్రంతో ఆవాహయామి అలా వర్కౌట్ చేసుకోవచ్చు ఆ విధంగా ఋషికేశుని ఆరాధించాలి సో శ్రద్ధయాయుక్త ప్రాజ్ఞోపస్పర్శనాది పాదయో పాఠ్యం సమర్పయాలి హస్తయో హద్యం సమర్పయాలి ఆ విధంగా గంధమాల్యములు సో గంధమాల్య అంటే గంధం సమర్పయాలి పుష్ప ఎక్కువ చేయాలి పయసా స్నాపయే ద్వీపం ఇవన్నీ దేవాలయాల్లో చేస్తూ ఉంటారు భక్తులు కూడా ఇలాంటి వ్రతాలను చేస్తారు సో పంచాలోక స్నానం చేయాల్సి ఉంటుంది పంచామృత స్నానాలతో అభిషేకాలు వస్త్రోపవీతాధరణ పాద్యోపస్పర్శనైత పత్రం సమర్పయాలి యజ్ఞోపేతం సమర్పయాలి మొత్తం షోడశాంశాల పూజంతా కవరైపోతుంది గంధ పుష్పాది విష్టాంతే ద్వాదశాక్షర విద్యయా ఉన్నమో భగవతే వాటి దేవాల ద్వాదశాక్షర ధ్రువులకు నారద మహర్షి ఉపదేశించినటువంటి మంత్రం దాన్ని ఆ మంత్రాన్ని ఉపయోగిస్తూ ఆ మంత్రాన్ని జపోనోటెనిమిది సార్లు దాన్ని కూడా శ్రీమా గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి అయితే మీరేమీ పెట్టలేకండి ఇది ఒక రకంగా ఉపదేశం రూపాఖ్యానంలో మనం అందరం అన్నం కాబట్టి ఉపదేశం కింద కూడా మీరు భావన చేయవచ్చు సో ఆ రకంగా దాన్ని తీసుకోవచ్చు తర్వాత శృతం పయతి నైవేద్యం ఆయనే చెప్పాడు నువ్వు నైవేద్యం ఏది పెడితే అది ఏమి దేవుడు ప్రసాదించదండి సో పయోవ్రతం ఏమిటో ఆయన చెప్తున్నాడు శృతం అంటే వేయించబడినది అని సో నేను ఇందాక చెప్పింది ఆ కోసూదోకలు సెపరేట్ గా చేసుకుని చక్కగా ఆ కోసూదోకని కోణంలో వేసేట ఇంకా మళ్ళీ దానికి కోసదారులు ఇది ఏమవుతుంది దానికి ఎంత కృషిగా ఉంటుందో మీకు తెలియదు కోసమనౌక పాలు ఇంకా ఏ ఒక్కసారి తీసుకుంటే దాన్ని మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా మీకు ఆహారం మీద మనసే వెళ్ళదు సో ఇంకే స్టొమక్ను ఫిలప్ చేయటం అనే దృష్టి పెట్టుకోకుండా ఉంటే తప్ప శరీరానికి పుష్టి నోటే ఉంటుంది శుభకం పయసి నైవేద్యం శాల్యన్నం విభవేసతి సో ఇంకపోతే వ్రతం అయిపోయిన తర్వాత చక్కగా అన్నం అది ఉండి పది మందికి ఎవరికైనా పెట్టచ్చు సతి ఎప్పుడైనా ఉత్సాహం ఉంటే పది మందికి భోజనం పెట్టడం అనేది ఎక్కువ మంచిది మన దగ్గర భోజనం ఇప్పుడు మనకుండే భోగాలలో అతి తక్కువ ఖర్చు భోజనమే ఇలా అందరూ గమనించడం న్యూస్ పేపర్ ఖర్చు కూడా ఎక్కువే ఒక రకంగా కొంచెం తగ్గిందేమో ఉంటుంది సో భోజనం ఖర్చు అన్నిటికంటే తక్కువ ఖర్చు మీరు కోపు తాగాలనుకోండి ఎంత అవుతుంది పన్నెండు రూపాయలు పదహారు రూపాయలు అవుతుంది ఒక ప్లేట్ ఇడ్లీ తినాలనుకోండి ఎంత అవుతుంది ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఒక ప్లేట్ రెండు ప్లేట్ ఇడ్లీ తినేసి ఇంకా నాలుగు రూపాయలు తెచ్చుకోవచ్చు కడుపు రెండు భోగ తగ్గితే ఏముంది ఉంటే వేస్ట్ తప్పింది కాబట్టి ఎప్పుడు కూడా భోగానికి ఖర్చు ఎక్కువ ఉంది కానీ ఆహారానికి ఖర్చు ఈనాటికి తక్కువ అంతేతనే ఇక్కడ one billion people are living లేకపోతే ఈ ఇన్ఫ్లేషన్ లో పెట్రోల్ కి తగ్గట్టుగానే అన్నానికి కూడా ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే పెట్రోల్ వచ్చినట్టుగా ఇది తినే వాళ్ళకే ఉంటుంది కేవలం కొంతమందికే ఉంటుంది ఇట్ కనుక విభవే సతి ఇప్పుడు కూడా ఉండాలి మన ఇంట్లో భోజనం చేయాల్సిన దృష్టి కలిగి ఉండాలి నేనే వండుకునే రేపటి దాత్మకాలు అగంభుంజతే ఎవరైతే ఆత్మకారణాత్ పఠంతి శ్రీకృష్ణుడు ముంచితే పాప ఏ పఠంత్యాత్మకారణాత్ మేము వండుకుంటే నేను నా భర్త నా పిల్లాడు నా కుమార్తె ఈ నలుగురికే మేము వండుకుంటాము ఐదో సోమ బియ్యం బియ్యలో పోటీ లేదు ఇప్పుడు ఐదు ఐదు స్వరంలో పోయాలి ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి పది మంది భోజనం చేస్తే ఆనందిస్తారు అది అది కర్మాది సో విపరీతది మీ శక్తిని బట్టి వర్గమైన చక్కగా భోజనం పెట్టండి ప్రసక్తి సగుణం తత్వ గన్న శ్రీకృష్ణుడికి వెన్న అంటే ప్రీతి కనుక ఆ గన్న ఎప్పుడైనా వెన్న ఏమి ఇలాంటివి విస్తారం నేను చేయను ఏదో కాలక్షేపం చేసేస్తూ ఉంటాను సడన్ ఓ రోజు నెల నైవేద్యం ఇవాళ పానకం ఏర్పాటు చేస్తాను పానకం నైవేద్యం పెడతాను రోజు ఆరు రోజు సాయంకాలం అతిథుల ఇప్పుడు కూడా గల్లం వాడే అవకాశం ఉంది కూడా గల్లమే వాడాలి గల్లం అవకాశం లేదంటే పంపుతారు గురాన్నే శాస్త్రం చెప్తుంది తర్వాత శరీరానికి ఆరోగ్య దృష్ట్యా కూడా గుణమే ఉంటుంది సో సదర్ మతదానికి వైట్ పాయిజన్ అని అంటుంటే నేను ఎలా గుణం ఇది టీ టీ తాగేప్పుడు బెల్లం టీ అసలు బంగారం వేసుకోకపోతే సమస్య లేదు బంగారం వేసుకునే ఉద్దేశం ఉంటే బెల్లం వేసుకోండి దాని టేస్ట్ ఇది వదడానికి రుచి హోమం కూడా ఉంది చూడండి మీరు గమనించండి అతిథికి బోధిస్తున్నాడు ఆయన హోమం చేయమంటున్నాడు హోమం కూడా చేసుకోవాలి హోమం కూడా చేస్తేనే వ్రతం పూర్తవుతుంది ఇప్పుడు మీరు ఇంట్లో చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్త కలిసి చేస్తారు అప్పుడు హోమం కూడా భార్యాభర్త కలిసి చేయొచ్చు కాబట్టి స్త్రీలు హోమం చేయడంలో దోషం నాకేం కాను రాలేదు సో నీవే తంతు భక్తాయ గద్యా సంగీత వాత్సయం రోజు ప్రతిరోజు నైవేద్యం పెడుతూ ఉండడం మన కొత్త భుజించి ఇతరులకు కూడా మనం పెట్టాల్సి ఇలాగా ఒక వ్రతం చెప్పేశారు ఫుల్ డీటెయిల్స్ ఆర్ ఎలా చేయాలనే ఇంకా డౌట్ వస్తుందండి సో ఆ వ్రతాన్ని చెప్పాడు సో హరే రాధాసనం హోమ మరకణం విజకర్పణం ప్రతిపద్దినమారభ్య యావత్ శుక్లత్రయోదశి శుక్ల పాల్గొన శుక్లపక్ష ప్రతిపద్ మొదలుపెట్టి పన్నెండు రోజులు అయిపోతే శుక్ల త్రయోదశి నాడు సమారోహం వ్రతం పూర్తయిపోవచ్చు ఆ రోజుని పవన్ చేసుకుని ఎవరికైనా పది మందికి భోజనం కలపడుతుంది ఈ కాలంలో ఆ చక్కగా కొంత నియమాలని పాటించాలి ప్రత్యేక అసదాలాపం పొద్దున సాయంకాలం కూడా స్నానం చేయాలి శ్రవణం మధ్యాహ్న స్నానం కూడా అతనికి జీవితంలో రెండు కోట్ల సరిపడుతుంది సో అసదాలాపం వచ్చి అనవసరపు ప్రసంగాలు పెట్టుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నది వ్రతం ఇది ప్రసంగాలు చేసి టైం అవ్వడుతుంది అలాగే క్లాసు ఆరంభం అవుతుంది మళ్ళీ ఈ లోపల చీకటి పడుతుంది విశ్రాంతి తీసుకుని మళ్ళీ పొద్దున క్లాస్ ఆరంభం ఆ రకంగా ఇంకా మిగతా వ్యవస్థ ఉందా కట్టి దీనికేనే వ్రతం అంటారు సో అసదాలాపములను కట్టిపెట్టి ఇతర భోగంలో ఇతో తిరుగుతూ ఉండాలి ఇవన్నీ కట్టిపెట్టి ఇదే విధంగా అహింసరస్తరంలో భూతానం పదనీయం పట్టణం మన ద్వారా ఎటువంటి దుఃఖ ఏ ప్రానికి కలగకూడదు వాసుదేవ పరాయణ ఆ విధంగా ఉంది త్రయోదశ నాడు చక్కగా పంచామృత స్నానం చేయించి శ్రీ మహావిష్ణువుకి స్నపనం పంచకైందిగో సో చెరు నిరీప్య పయసి క్షిపి విష్టాని విష్ణవే సూక్తేన తేన పురుషం యజేత సుసమాహిత అన్నాన్ని ఉండి పాఠం అంటారు అగ్నిహోత్రాన్ని చేయించి ఆ గిన్నెలో చిన్న గిన్నెలో అన్నాన్ని ఉండి దానికి చెరువు అని పేరు దానికి కొద్దిగా పాలు వేసి ఆ అప్పుడు పురుష సూక్తంతో హోమం చేయాలి సహస్ర జీవిత పురుష నాలుగు వాక్యాలు చదివి స్వాహ అనే ఆ అన్న అన్నపూర్ణంగా ఒకటేసుకోవాలి ఆ రకంగా హోమం చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు కారణే తత్కథాంశ పూజ భగవతం ప్రతిరోజు కూడా సాయంకాలం కూడా ఏదైనా ప్రవచనం ఉంటే మంచిది అసలు దేవాలయాల్లో కూడా పూజలు చేస్తారు ప్రవచనం పెట్టుకోవాలి అది ప్రవచనం పూజకి అంగమని కేవలం పూజ చేసి చేతులు తీసుకుని వెళ్ళిపోకూడదు అవసరం పక్కనే ఉండాలి దేవాలయంలో ఉండకపోతే ఇంకెక్కడ ఉంటుంది దేవాలయంలో మండపం అని అంటారు ఎందులో మండపం పది మంది కూర్చోడానికి ఎందుకు పది మంది కూర్చోడం ఇంకే అయితే కూర్చోడం ఉంటుంది లోపల గర్భంలో కూర్చేస్తారు లేకపోతే కాదండి సంవత్సరానికి ఒకసారి కళ్యాణం అందుకోసం అని వీళ్ళు అలా ఉండకూడదు నిత్యము ఏదో ఒక ప్రవచనం ఉండాలి భాగవతం తీసుకుని భాగాన్ని ప్రకటించడం చెప్పుకోవచ్చు లేదా కొన్ని నిమిషాలు భజన చేయొచ్చు ఏదో ఒకటి ఉండాలి సో ఇది పదవ వ్రతము అని మొత్తం వ్రతం అంతా చెప్పేశారు ఆత్మ శుద్ధభావేన నియతాత్మ నిజాంజం నిజాంజయం పరిశుద్ధమైన మనస్సుతో మీరు ఆ పరమేశ్వరుని ఈ విధంగా ఆరాధించి మీ కోరిక తీసింది అది అర్థమని చేస్తుంది మనశ్చేకాగ్రయ సిద్ధార్థిన ఆత్మని వాసుదేవే సమాధాన విచారయోగం మనస్సుని అఖిలాత్మని భగవంతుడు సకల ప్రాణుల హృదయంలో ప్రత్యేకాత్మరూపంగా వెలిసిందేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మనస్సును సమాధానం చేసి ఈ పయోవ్రతాన్ని చేసింది ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించారు ఇంకా వ్రతం చేస్తే సాక్షాత్కరించారు పీతనాకాశతుర్బాహు ఇంకేంటి తెలుస్తుంది శంఖ చక్ర గదాధర ఆయన సాక్షాత్కరించారు ఆమె ఆయన్ని స్థుతించింది వీక్షతి సా పివతీవ చక్షుష నత్రాలు అలా అప్పగించి తను గొప్ప మూయకుండగా కన్నులతో ఆయన దివ్యమంగళ రూపాన్ని స్నానము చేస్తున్నదా అన్నట్టుగా ఆయన స్వప్నం చేసిందా యజ్ఞేష యజ్ఞములకు ప్రభువ యజ్ఞ సుభుష యజ్ఞమే స్వరూపముగా కలవడ యజ్ఞమై విష్ణు అచ్యుత తీర్థపాద తీర్థము పాదముల నుంచి పుట్టింది అంటే గంగా నది తీర్థ శ్రవ మీ కీర్తి ఎక్కడ దానం చేస్తారో ఆ ప్రదేశమే ఒక తీర్థం అయిపోతుంది శ్రవణ మంగళ నామధేయ ఆ రామధేయమును శ్రీకృష్ణ అనే నామాన్ని వింటూనే ఆ శ్రవణమునకు మంగళము కలుగుతుంది ఆ ఆపన్నలోక వృద్ధినోపశమోదయ కష్టంలో ఉన్న వాళ్ళ కష్టాలను దుఃఖాలను పొగటేవాడ ఆద్య ఆది పురుష శరణ పురుష మాకు సుఖాన్ని కలిగించవచ్చున్నది క్షమాన్ని కలిగించవచ్చున్నది సో భగవన్నతి దీననాథ నీవు దీననాథులవు ఈ విధంగా అని స్వాతంత్రం చేస్తున్నాను శిశుపోవాచ అది అదిత్యైవం స్మృతో రాజన్ భగవాన్ సరేక్షణ క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఈ విధంగా ఆదిత్య సూచించింది శ్రీ మహావిష్ణువు ఆమెకి వరాన్ని ఇచ్చాడు సాధనకు కదా క్షేత్రజ్ఞ స్వరూపుడుగా ఉన్న శ్రీ మహావిష్ణువు ఆవిడకి వరాన్ని ఇచ్చాడు ఇది ఈ విశేషం పక్కనే అంటే మరి మహాకవి అలాగే ఆ జ్ఞాన అలా ప్రతిపాదిస్తూ ఉంటాడు స్వక్షేత్రజ్ఞ సర్వభూతానాం ఇది హోవాచ భారత ఈ విధంగా అంటారు శ్రీ భగవాన్ వాచ దేవమాతద్భవత్యానే విజ్ఞాతం జనకాంక్షితం మా నీ కోరిక నాకు తెలుసు నువ్వు చెప్పట్లేదు ఎందుకంటే సర్వప్రాణంలో మన హృదయంలో మళ్ళీ ఒక తెలీదా so I know I know నువ్వేమి చెప్పదు నాకు ఐ ఎవ్రీథింగ్ ఇకపోతే తాన్ వినిత్య సమదేశం బ్రహ్మదా రాక్షసులు కూడా చాలా కాలం నుంచి ఎంజాయ్ చేసేస్తున్నారు ఆయన చాలా అహంకారం పోతున్నారు వాళ్ళని జయించి నీ కుమారులకు రాజ్యాన్ని సంపదని తిరిగి సంపాదించి పెట్టాలని నీ అభిప్రాయం నీ అభిప్రాయం నాకు విదితమే స్వయాచితాహమపత్యగుప్తే వయోవృతే నామ గుణం నీవు నీ సంతానం నుండి ఉండేటువంటి ప్రేమతో నన్ను అర్చించినావు సో సంతానం కొరకు చేసేటువంటి అర్చన చాలా సఫలాన్ని పొందుతుంది ఆ దాంట్లో కూడా స్వార్థం ఏం లేదు ఇతరుల కోసం చేసేటువంటి అర్చన కదా కాబట్టి I'm very happy with it నేనే నీకు కుమారుడనై జన్మిస్తాను డీటెయిల్స్ ఆయనే వర్కౌట్ చేసుకుంటాడు <laughs> డీటెయిల్స్ ఆయనే వర్కౌట్ చేసుకుంటాడు ఆవిడ ఏమంటే శన్న కుంభి ఈశ నాకు క్షమాన్ని చెయ్యి అని కోరుతాడు సరే అసలు మొత్తం ఆవిడ స్తోత్రంలో ఎక్కడైనా నాకు ఈ ఫలానా కోరిక ఉన్నది అని అందా నా కర్మతో వెళ్ళాలి ఆమె ఎలా అని అనలేదు ఆయుష్పరం ఒక వీక్షణ వపుల్య జ్ఞానం చ కేవలమనంత భవంతి కృష్ణ త్వత్తోండునాము సపత్న జయాదిరాశి నీ భక్తులకు అన్ని లభిస్తాయి ఇక శత్రు జయం అన్న దాని గురించి వేరే చెప్పాల్సింది ఏముంది అని ఉంటే ఒక చిన్న రైడర్ ఒక ఉన్నది బట్ స్టిల్ ఆమె ప్రత్యేకంగా ఒక కోరికగా ప్రతిపాదించలేదు తప్పేమైనా తల్లి హృదయాన్ని ఆయన అర్థం చేసుకోగలడు అమ్మా నీవు పుత్రుల క్షేమాన్ని గురించే కదా నువ్వు చేస్తున్నావు ఇది నేనే నీ పుత్రుడు అయి పుడతాను పుట్టి అప్పుడు నీవు ఎవరి క్షేమాన్ని కొడుతున్నావో వాళ్ళందరూ నాకు సోదరులు అయిపోతారు కాబట్టి సోదరుల అభివృద్ధి తీసుకురావడం నా బాధ్యత అయిపోతుంది నో ప్రాబ్లం నేను వచ్చేస్తున్నాను మీకు కుమారుడున్నాయి కొడతాను కాబట్టి అని వరం ఇచ్చేసి వెళ్ళిపోతాను శీర్షుకోవాచ గర్భం భగవంతం సనాతనం హిరణ్య గర్భో విజ్ఞాయ సమీడే బ్రహ్మనామభి ఆ తర్వాత పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోతాడు ఈ వ్రతం పూర్తి రథం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆవిడ అప్రమాణం చేసుకుంటూ ఉంటుంది కశ్యప మహర్షి ఇంటికి ఎలా రాని వచ్చారు వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటారు సో కొంతకాలానికి ఆమె కలిసి ఆమె గంధ ముందు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రవేశించి ఎప్పుడు అవతారం ఉన్నా బ్రహ్మగారు వచ్చి ఒక స్తోత్రం చేయడం ఇది లేని అవతారమే లేదు ఎందుకంటే బ్రహ్మగారు సృష్టి అంతా కూడా సృష్టికర్త ఆయన ఆయన సృష్టిలోకి సృష్టికి అతీతుడైన పరమేశ్వరుడు వచ్చినప్పుడు స్టేట్ గెస్ట్ స్టేట్ లోకి వస్తే state chief minister recognize recognize చేసి తాను స్వయంగా అక్కడ ఉండడము లేకపోతే తన రిప్రజెంటేటివ్ పంపడం ఏదో ఒకటి చేయాలి అది పెద్ద మర్యాదలు సో తన సృష్టిలోకి శ్రీ మహావిష్ణువు వచ్చేసాడు సృష్టికి అతీతమైన వాడు సో బ్రహ్మగారు వచ్చి నేను రికగ్నైజ్ చేశాను సంతోషము నమస్కారం చేసి వెళ్తూ ఉంటాను ఆయన ఆయన హిరణ్య గర్భ డైరెక్ట్ గా హిరణ్య గర్భవుతాన్ని అనేవాడు హిరణ్య గర్భ విజ్ఞాయ తెలుసుకుని సమీపే స్తోత్రం చేశాడు బ్రహ్మనామీ ఇక్కడ బ్రహ్మ అంటే మళ్ళీ పరమేశ్వరుడు పరబ్రహ్మ పరబ్రహ్మను మీరు నామ నిర్దేశం చేస్తే ఇదిగో ఈ నామాలతో నిర్దేశించాలి అని చెప్పదగ్గ కొన్ని ఆయన స్తోత్రం చేస్తున్నాడు ఆ నామాలు చూడండి బ్రహ్మవాచ జయోరుగాయ ఉరుగాయ ఉరుగాయ అంటే అధికముగా వేదములందు స్థుతింపబడువారా భగవన్నుక్రమ గురుక్రమ అంటే రాబోయే వామనావతారాన్ని ముందే చూపించారు విస్తారములైన విశాలమైన పాద విక్షేపము కలవాలా గురుక్రమ క్రమ అంటే క్రము పాద విక్షేపే క్రమం అంటే మన మామూలు తెలుగు క్రమం కాదు క్రము పాద విక్షేపే అడుగు ముందుకు వేయుట పెద్ద అడుగులు కలవాడు దెయ్యపు అడుగులు పడవాడు అని దెయ్యం అంటే దైవం అండి దైవము దెయ్యము ప్రకృతి దెయ్యపు అంటే దైవపు అడుగులు అని అర్థం అంటే వామనాన్ని పదములు సో ఉరుక్రమ నమోస్తుదే ఇవన్నీ కృష్ణి గర్భాయ నమస్తే కృష్ణి గర్భాయ ఇంకో కొత్త నామం జత ఎందుకంటే ఈ అదితి పూర్వజన్మలో కృష్ణి ఆ కృష్ణి ఎందు ఆయన జన్మించాడు ఇప్పుడు మళ్ళీ ఆ కృష్ణియే ఆ విద్యగా పుట్టినది సో కృష్ణి తపస్సు చేస్తే నీకు అనుకున్నాను కొంత ఆయన హామీ ఇచ్చాడు సో దట్ హీయాస్ఫుల్ ఫీల్డ్ సో కృష్ణి గర్భాయ వేద గర్భాయ కృష్ణి యొక్క గర్భంలోకి వచ్చాడు అదితి యొక్క గర్భంలోకి తన గర్భమునందు వేదములను ధరించి ఉన్నాడు సో వేదం అంటే జ్ఞానానికి జ్ఞానస్వరూపుడు వేదసే అంటే జగత్ సృష్టికర్త ఎందుకంటే సృష్టికర్త నేనంటే నిమిత్త మాత్రమే ఆ పరమేశ్వరుడే సృష్టికర్త సో అదో నామము ఇప్పుడు ఇప్పుడు కార్లకి కొత్తగా ఈ మధ్యన టైర్లు వచ్చినప్పుడు పూర్వం స్పోక్స్ చాలా ఉంది ఇప్పుడు three spokes white spokes correct చూసాను మధ్యన కొత్త టైర్ నేను ఎక్కడ చూసాను మూడే స్పోక్స్ ఈ మూడు టైర్ దేని మీద నిలబడి కారు దేని మీద నిలబడి ఉంటుంది టైర్ మీద టైర్ దేని మీద నిలబడి ఉంటుంది రిమ్ మీద రిమ్ముకి ఆధారము స్పోర్ట్స్ స్పోర్ట్స్ కి ఆధారము నాది ఇది నాభ ముల్లోకములకు నాది వంటి వాళ్ళ ప్రయాణాలు లోకానం నాది సందేశ ముల్లోకములు నీ ఎందు ఉనికిని కలిగి ఉన్నది ఇంకో నాభి త్రిపృష్ఠాయ ఉత్కృష్టాయ ప్రయాణాం లోకానాం పృష్ఠే ఉపనిష్ఠితాయ అయితే మరి ముల్లోకాలకి నాభి వంటి వాడంటే ఈ ముల్లోకముల యొక్క పరిమాణము దాంట్లో ఉన్న శుభ దుఃఖాలు అన్నీ ఆయనకి అతుక్కుని ఉంటాయా సంక్రమిస్తాయా నో ముల్లోకములకు అతీతమైన వాడు దాంట్లో ఉంటూనే దానికి అతీతంగా ఉంటాడు అదే మాయాశక్తి అంటే శిపి విష్టాయ శిపి విష్ట అంటే సూర్యుడు సూర్యుడు శిపి అంటే కిరణములు కిరణముల చేత చుట్టూ వారబడి ఉండేవాడు శిపి విష్ట ఇకపోతే శిపివిష్టాయ ఇంకో రకంగా కూడా చెప్పచ్చు శిపి అంటే జీవుడు జీవుడు ఆ పరమేశ్వరుడు ప్రతిష్టను కలిగి ఉన్నారు విష్ణవే సర్వవ్యాపకుడు అని ఈ నామాలు ఈ బ్రహ్మనామకుడు ఈ నామములకు స్థుతించి ఆయన ఇంకా ఏదో కూడా కొంత స్తోత్రం చేసి నీవు దేవతలకి సుఖాన్ని కలిగించడానికి అవకాశం తీసుకున్నావు చాలా సంతోషం వాళ్ళేమో నీటిలో మునిగిపోయే నౌక యొక్క దుస్థితిలో వాళ్ళు ఉంటారు వాళ్ళ దుస్థితి నుంచి నీవు ఉద్ధరిస్తావు చాలా సంతోషము తిష్టం విధించుతమ వీర్య ప్రాదుర్భూవామృతభూరవిద్యాం బ్రహ్మగారు స్వప్నం చేసి పెడతారు తర్వాత ఒక ముహూర్తంలో వామనుడు జన్మించినాడు అయితే జన్మిస్తూనే వామనుడు కాదు మళ్ళీ కృష్ణావతార స్వరూపం జన్మించడంలో చతుర్భుజుడు శంఖ గదాత్య చక్రుడు కుశంగవాత నిర్ణాయపేక్షణ సో ఆ విధంగా చతుర్భుజ రూపంగా జన్మిస్తాడు జన్మించి ఆ తర్వాత హఠాత్తుగా వామన రూపంలో ట్రాన్స్ఫర్ అవుతాడు సో దిశ దుష్కనిలాశయాత్మగా సో పరమేశ్వరుడు యొక్క అవతారం వస్తుంది అంటే సాధారణంగా మహాపురుషుల అవతారాలు అవతారాలన్నింటికీ వారి జన్మలన్నింటికీ విశేషం ఉంటుంది చుట్టూ ఉండేటువంటి ప్రకృతి కూడా ఒక రకంగా పులకరించి ఆ అవతారాన్ని ఆహ్వానిస్తుంది ప్రకృతి తాను ముస్తాదు చేసుకుని ఈ అవతారాన్ని ఆ స్వాగతం చేస్తుంది ఆ విధంగా వర్ణిస్తారు సో శ్రోణాయాం భాద్ర ద్వాదశ్యాం అంటే భాద్రపద శుక్ల ద్వాదశి నాడు వామనుడు జన్మించారు దీనికి వామన జయంతి చేస్తారు ఇక్కడ ప్రభు అవిజన్ నక్షత్రము ఆ ముహూర్తంలో ఆయన జన్మించారు సరే నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన స్థానాల్లో రాసులు అవన్నీ ఉన్నాయి ద్వాదశ్యాం సవిత పన్నెండవ రాశిలో సూర్యుడు ఉన్నారు చెప్తున్నారు కొంత జాతకాన్ని గమనించింది so everything is in good place శంఖ బిందు భయో నేదు శంఖములు బిందులోని వాయించబడ్డాయి దేవతల చేత అప్సరతలు ఆనందంతో నాట్యం చేశారు సుధాయంతో సంత అందరూ దేవతలందరూ కూడా దేవతలు దేవతల యొక్క అనుచరులు మానవులు అందరూ కూడా దానాన్ని చేసి ప్రశంసిస్తున్నారు అవ్యక్తత్వబుద్ధాతి విభూషణాయుధి అవ్యక్త చివ్యక్త మధారయ ఏ రూపంతో చతుర్భుజ రూపంతో శంఖచక్ర కదా అతి చక్ర ఇత్యాది ఆయుధ సమేతంగా ఏ రూపంతో ఆయన ఆవిర్భవించినాడో హఠాత్తుగా ఆ రూపాన్ని విడిచిపెట్టేసి స్వభూమతేనైవ సమామనోవతు వామనుడైతే అత్యాశ్చర్యమైపోయిన అందరికీ కూడా ఆయన నటుడు ఒక ఒక రూపాన్ని విడిచిపెట్టేసి మరో అలా మేకప్ రూప్ లో వెళ్తారు ఇంకో రూపంలో వెళ్ళేస్తారు అన్నట్టుగా యథానట ఆయన ఆ బాల రూపాన్ని ధరించినాడు సరే వామనం తొందరగానే పెద్దవాడు అయిపోతాడు పెద్ద ఎక్కువ ఏం పడదు ఉత్తస్య ఉపనీయమానస్య ఆయన ఉపనయనం చేసుకున్నాడు కశ్యపుడు ఆయన వేద వేద విద్వాసుడు కదా ఆయన తప్పు ముఖ్యుడైనా కాబట్టి ఆయన ఉపనయనము యథోచితంగా గాయత్రి ఉపదేశం సావిత్రి కవిత బ్రవీత్ ఇప్పుడు సావిత్రి మంత్రం అంటే గాయత్రి మంత్రం గాయత్రి మంత్రానికే సావిత్రి అంటే గాయంత్రం సహాయతే ఎవరు దీన్ని జపిస్తారో వాడిని ఆ మంత్రము రక్షిస్తుంది కనుక గాయత్రి సావిత్రి అంటే కవికు దేవత మంత్రాలకు దేవత ఉంటారు మంత్ర అధిష్టాన దేవత యాజ్ఞంగా అధిష్టాన దేవత ఎవరు సవిత అంటే సర్వజగత్ సృష్టికర్త పరమేశ్వర అయితే ఆ పరమేశ్వరుడే ఆ హిరణ్య గర్భుడే సూర్య రూపంగా మనం ఉంటున్నాడు కనుక అసూర్య భగవానుడు సవితు వరేణ్యం భర్త సవితు భర్త సూర్య భగవానుడు తేజస్సు ఆ పరమేశ్వరుడు తేజస్సు ఈ రూపంగా మనకి భాషిస్తోంది సో ఆ దేవత సో గాయత్రి మంత్రాన్ని ఆ సవిత వచ్చి ఉపదేశించే ఈ పిల్లవాడు సూర్య భగవానుడు మన దేవతారూప ఇక్కడ మండే గోళము అది అధిభూతం అది దైవము అంటే దానికి అధిష్టాన దేవత ఒక ఆయన ఉంటాడు ఆయన ప్రపంచాన్ని కట్టుకుని ఉంటాడు ఆయన వచ్చి ఈ కులాన్ని లేకపోతే ఈ గోడ వచ్చి పక్కన కూర్చుంటే ఏమీ ఆదిత్య స్వరూపుడు ఆయన వచ్చి పితాంబరధారి దాని వచ్చి ఆయన అలా వర్ణించారు చాలా గొప్పగా వర్ణించారు ఆయన వచ్చి అక్కడ కూర్చుని ఈ పిల్లవాడికి సావిత్రి మంత్రాన్ని ఉపదేశించాడు దాన్ని ఉపదేశిస్తారు తండ్రి సూర్య భగవానుడే కశ్యప కశ్యపో భవతి ఆ తండ్రి ఎందు ప్రవేశించి ప్రవేశించాడు బృహస్పతి బ్రహ్మసూత్రం మరి ఫలితాలు ఇవ్వాలి కదా మనమైతే ఎవరో పంపుగా జరిగిందామని చెప్పి తెచ్చుకుంటున్నాం బృహస్పతి గారు స్వయంగా వడికి తీసుకొచ్చి ఇదిగో ఈ ఫలితాలు వాడండి అని ఆయన ఎవరో ఫలితాలు వండుకుంటూ ఉంటాడు వేదం దొరుకుతుంది ఎవరికి కావాలన్నా ఎవరికి కావాలన్నా ఆయనే ఇవ్వాలి సరే ఇంక ఈ కుర్రాడికైతే ఆయనే పట్టుకొచ్చి ఇదిగో తీసుకోండి అని తర్వాత మేఖలాం కశ్యపో దదం కశ్యప మహర్షి యజ్ఞాలు అవి బాగా చేసుకునే అలవాటు ఆ మేఖలని అంటే మొలకి కట్టే దర్భద్రాడు అని ఆయన ప్రొవైడ్ చేశారు దదవు కృష్ణాదినం భూమి భూమి యొక్క కృష్ణాధీనాన్ని ఇచ్చింది కృష్ణమృగ జన్మం అంటే కృష్ణమృగం అనంతకాలుగా మరణించిన సందర్భంలో ఆ జన్మాన్ని తీసుకొచ్చి వాడుకుంటారు పూర్వం అలా ఉండేది వ్యవస్థ ఎప్పుడైతే కృష్ణమృత జన్మాన్ని పవిత్రంగా వీళ్ళు మహాత్మ వాడతారని తెలిసిందో కోచర్స్ బయలుదేరి వాటిని చంపేసి పట్టుకురావడం ప్రారంభించారు దాంతో కృష్ణమృత జన్మని వాడటం మానేశారు మహాత్ములు నేను ఎక్కడితో వెళ్తే ఆ కృష్ణమృత జన్మ వేసి కూర్చోవాలంటే నేను కూర్చోవాలి ఎందుకంటే ఏమో ఆ జన్మ గురించి జన్మస్పర్శ వచ్చింది ఎందుకంటే అప్పుడు ఏదో ధర్మం అలా వచ్చింది సన్యాసం ఉందో లేదో నాకు తెలియదు ఆ సంస్కృతి అలా ఉండేది అది తనంత తాను మరణించిన కూడా జన్మం అవ్వాలి ఈ రోజుల్లో అలాంటిది లేదు కోచర్స్ వచ్చేసారు అంతేగా దంతంతో చేసిన సామాన్లు కొనకూడదు మనం దంతంతో చేసిన సామాను కొంటాం ఐదో అలంకారం డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడం డ్రాయింగ్ రూమ్ లో ప్లాస్టిక్ పెట్టుకోవచ్చు ఏదైనా ఉంటే అన్ని నామరూపాలు సో అది కొంటాం అదేమో వాడికి అక్కడ ఆ కోచర్స్ కి ఎంకరేజ్మెంట్ అలాగే ఫస్ట్ సో భూమి కృష్ణాదినాన్ని ఇచ్చింది దండం ఒకటి ఉంటుంది పలాస దండం అని నేడి చెప్తా ఏదో చెప్పింది మోదుగా చెప్తాను నేను కాదు ఆ మోదుగా చెప్పి యొక్క పొల్ల దండ కింద వాడతారు లేదంటే రాళ్ళు పుల్లలు కూడా వాడుతూ ఉంటారు సో సోమ వనస్పతికి సోముడు ఈ ఈ జాతి కంటే అధిక దేవత సోమదేవత ఆయన ఆ దండాన్ని తీసుకొచ్చి మాట్లాడు కౌపీనాచ్ఛాదనం మాట కౌపీనం ఒకటి కావాలి కదా ఆవిడ కట్టుకుని చీర కొంచెం ఆ పట్టంచు లాంటి ఇచ్చింది కౌపీనంగా ఆవిడ ఇచ్చింది ఎవరు ఆదికే ఇచ్చింది మాత ఛత్రం జగదీపతే ఆకాశ అధిష్టాన దేవత ఛత్రం ఆకాశం అధిష్టాన దేవత వల్ల అధిష్టాన దేవత ఇవ్వాల్సి ఉంటుంది దుఃఖమండలం వేద గర్భ వేద గర్భ హిరణ్య గర్భ సాక్షాత్తు బ్రహ్మగారు కమండలానికి ఉషాన్ సప్తర్షయో ఉంటుంది ఇందులో మాత్రం మాత్రం తప్ప ఉండాలి సర్పంచులు ఆ తన దగ్గర ఉన్న కూర్చొని కొద్ది కొద్దిగా తీసి ఒక మూట చేసి మీరు అక్కడిస్తారు సో అక్షమారా మహారాజ సరస్వతి జయాత్మన సరస్వతి అక్షమార రుద్రాక్షమార కాదు స్ఫటిక సరస్వతి ఇస్తే ఇంకా రుద్రాక్ష అక్షమార అది ఆ దగ్గర స్ఫటికమాలు ఉంటుందని ఎక్కడో వర్ణిస్తారు అలా అన్నాను సో సమిఘ్నమాది నన్ను అంగీకృత్వ పరిసమూహ ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడు అని ఇప్పుడు వామనావతారంలో ఉన్నాడు బ్రహ్మచారిగా ఉన్నాడు కనుక అగ్నికి అన్యం చేయాల్సి ఉంటుంది సో అగ్నిని వేచి తల్లిదండ్రులు తెచ్చుకొచ్చి ఆ అగ్నిని చుట్టూ నీళ్లతో ఇలాగా అది దేవ మన్యస్వ నుమ దేవ మన్యస్వ సరస్వ దేవ మన్యస్వ దేవ అని నీళ్లు జరుగుతాం అలా నీళ్లు తల్లి దాన్ని చక్కగా హోమాలు తల్లిదండ్రులతో హోమం చేసి ఆయన బ్రహ్మచారి లక్షణాలన్నింటినీ కూడా పొంది ఉన్నాడు శ్రుత్వాశ్వమేధైర్యజమానమూర్జితం అక్కడ బలి చక్రవర్తి చాలా అహంకారంగా ఉన్నాడు ఆయన ఎందుకంటే ముల్లోకాలని జయించాడు అశ్వమేధయాగాన్ని చేస్తున్నాడు నేను గొప్ప గొప్ప యజ్ఞాలను చేసేటువంటి మహాత్ముని ఒక అహంకారం కూడా ఆయనకుంది ఈ భృగువులు అంటే భృగు వంశంలో పుట్టినటువంటి ఈ భార్గవులు ఉన్నారే వీళ్ళు ఆశ్వనీయానికి కావాల్సిన వ్యవస్థ అంతా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళని రిక్రూట్లుగా ఉండి అక్కడికి వెళ్ళేది జగామ తత్రాశిల కాల సంభృత ఇంకా ప్రారంభమే అవతారం వస్తూనే ఇంకా కార్యం శుభం ఒకటి ఇదే సో ఈ గురువు ఒకటి వేసేస్తూ అక్కడికి వెళ్ళిపోయాడు అన్ని వెళ్ళిపోయాడు సో తన్నమ్మదాగా సో మళ్ళీ భూ భూలోకంలోనే చేస్తున్నాడు వీళ్ళు విజ్ఞానం చేయాలంటే భూలోకంలోనే చేయాలి దర్శనం ఏం చేస్తే అక్కడక్కడ పోతుంది అక్కడ చేసేటని కొంచెం ప్రతి సో నర్మదా నదీ తీరంలో ఉత్తర తీరంలో నర్మదా నది యొక్క ఉత్తర తీరంలో బలి యజ్ఞం చేస్తున్నాడు ఆ ప్రాంతానికి భృగువత్సము అని భృగువత్స సంస్థ అక్కడ ఈ అష్టమేధ యాగము గొప్ప యాగం అది దాన్ని చేస్తున్నారు అడుగు వస్తాయి జన్మ ఉంటుంది అక్కడ వామనావతారం అక్కడికి వస్తుంది సో అక్కడ ఈ యజ్ఞం జరుగుతుంది సమృద్ధితో యజమాన సదస్య సదృశ ఇది యజమానులు యజమానులు అంటే వృద్ధ చక్రవర్తి ఇతర వ్యక్తులు ఆ సభలో ఉండే యజ్ఞాన్ని దర్శిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దూరం చూశారు చూసి ఎవరిగా వస్తున్నది అని వాళ్ళకి డౌట్ వచ్చింది ఒకటిగా వర్తించారు శంభుంతో శంభు శంభుడు వస్తున్నారు హరియో పయోజపుడో బ్రహ్మగారు చండాంశుడో లేకపోతే సూర్యుడు వస్తున్నాడా వన్నియో అగ్నిదేవత కలిసి వస్తుందా ఏమి సంభాకారత వచ్చేదాకా ప్రకాశించిపోతున్నాడే ఈ బాలకుడు ధరణింధాత్రి గురుండెవ్వరి ఆ యజ్ఞ ఫలితాన్ని చూసి నేను సద్బ్రాహ్మణుడు అని తెలుస్తోంది ఎవరబ్బాయి తను శుంభద్యోతను మీ మనోజ్ఞతను అంటుంది చాలా అందంగా మాత్రం ఉన్నాడే కొంచెం చెవులు మాత్రం గొప్పలుగా ఉన్నాయి అదలో చాలా అందంగా ఎందుకంటే ముందరం చేస్తే కొంచెం చెవులు గట్టిగా కనబడతాయి సంభాషించి బ్రహ్మచారి సభ్యులు రహస్యం వాళ్ళు ఎవరైనా చిత్తం శిష్యేషు చతుష్మణే తగ్యమాన ఆ భృగు వంశస్థులైనటువంటి ఋత్విక్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఎవరుగా ఈ కుర్రాలని చాలా అలా వాళ్ళు మొహలు చేసుకుంటారు వీడా వాడ వాడ వాడ ఆ మొహం అలా వాళ్ళు చేసుకునే ఉన్నారు ఈయన వచ్చేసారు వామన సదండ చక్రం సజలం గురువు కరపట్టుకున్నాడు కమండలం జలంతో ఉన్న కమండలాన్ని చేతపట్టుకున్నాడు వివేశ బుద్ధ భయమేధవాకం అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి యజ్ఞశాలను యజమానికి అతిథి మర్యాద చేయాల్సిన పూర్తి ఉంటుంది సో వెంటనే యజమాన ప్రముదిత చూశాడు మరో మహాత్ములు వచ్చారు ఏం వయస్సుగా ఉంది చిన్నపిల్లవాడు అయితేనే చాలా ప్రకాశంగా ఉన్నాడు సో రూపాను రూపావయవం తస్మాత్ అతను కుర్రవాడైనా అతిథిగా వచ్చాడు కనుక మరి అవి హోమాలు ఏవో నడుస్తూ ఉంటాయి డిమాండ్ చేసి పనే ఉండదు గడిచెట్ల వచ్చి చేసి పనే ఉండదు ఒక పావు గంటకు ఒకసారి నవ్వం అనుకోండి ఎంత ఉంటారు మహా కాకుండా నమ్మ మమ అనే మాట అసలు మొత్తం యజ్ఞం మొత్తం నేను అని వాళ్ళు దేవతను ఆహ్వానిస్తారు ఒక పావు గంట ఆయన సామగారం చేసి మేకాలు ఇంకేకాలు చేసి చేసి చేసి పిలుస్తాడు దేవత ఆ తర్వాత ఋగ్వేద మంత్రాలు ఈయన వాళ్ళు ఇస్తాడు అధ్వర్యుడు హోమం చేసేసి ఆ సరే చెప్పండి నేను సూచన ఇస్తాడు అది ఇలా చెప్పడం ఉంటారు ఉంటే ఇన్నామమ్మా అనుకుంటారు ఆ దేవత ఏదో తెలుస్తూ ఉంటుంది అగ్నిదేవతలు చేస్తే అగ్నయ ఇదన్నమ్మా అనుకుంటారు దేవత ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి ఏ దేవత అని అడిగితే అధ్వర్యుడు చెప్తాడు ఆ చెప్పిన దాని ప్రకారం కానీ అమ్మమ్మ అంటుంది సో అంతే అయ్యమో చేయలేదు ఈ దగ్గర ఎనీ కూర్చుంటారు అందరూ చేస్తారు ఊళ్ళో వాళ్ళకి చేస్తారు బంధువులకు సో ఆ విధంగా ఆయనకి ఏం పర్వాలేదు అతిథులు వచ్చినప్పుడు సత్కారాది చేత ఆయన కూర్చేది సో వాళ్ళ వాళ్ళ హోమాలు వాళ్ళు చేస్తున్నారు ఈయన వచ్చేసాడు వచ్చేసి స్వాగతం చెప్తాడు ఆసనం ఆహారం వెంటనే అక్కడ ఒక ఆసనాన్ని కుర్చీయో లేకపోతే చిన్న గర్భాసనం వేసినా కూడా కనపడుతుంది స్వాగతే నాజీవం వ్యాత పాదం భగవతు వరకు పాదాలు నమస్కారం చేస్తాను తాను పెద్దవాడైనా వచ్చిన అతిథి పేద పండితుడు సో అని చేత పాదాలు నమస్కారం చేసి అవనిజ్యాత్యయామాత ముక్త సంగం మనోరమం పాదాల కుడిచి అవనిజ్య పాదాలకు నీటితో కలిగి కుడిచి కూర్చోబెట్టారు తత్పాదశౌచం కలి కల్మషాపహంకరసరస్వద ఆ పాద జలాలు ధరిస్తాడు స్వధర్మ విత్ తపన ఎలా చేసేటండి చక్రవర్తి అంటే స్వధర్మ విత్ అతనికి ధర్మం యొక్క స్వరూపం తెలుసు అంచేతనే మూన్ నియదాత్ సుమంగళం ఆ పరమ పవిత్రమైనటువంటి బ్రాహ్మణ పాదోదకాన్ని తన శిరస్సుతో ధరిస్తాడు దేవ గిరిశశ్చంద్రమౌళి దధార ఏ పాదోదకాన్ని దేవదేవుడైనటువంటి శ్రీ శంకర భగవానుడు తన శిరస్సుపై ధరించాడో చంద్రుణ్ణి ధరించిన శిరస్సుపై శ్రీ మహావిష్ణువు యొక్క పాదోదకాన్ని అంటే గంగాన్ని ధరించినాడో ఆ ఆ అట్టి పాదోదకాన్ని తన శిరస్సుపై ఈ బలి చక్రవర్తి ధరించి అంతటితోటే కృతాత్ముడైన వాళ్ళు వాచ స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కరవానికి బ్రహ్మర్షీణాం తపస్సాక్షాన్మన్యే భాగ్యవపుర్ధనం అంటే మహాత్మ నిన్ను చూసుకుంటే బ్రహ్మర్షులు కశ్యపాది మహర్షులందరూ చేసినటువంటి తపస్సే మూర్తి భవించి ఈ వసువు రూపంలో వచ్చినట్టుగా అనిపిస్తోంది సో నమస్కారం కూర్చోండి నేను మీకు ఏదైనా సేవ చేయగలనా అని అడుగుతాను సేవ ఉంటే చెప్పవచ్చు ఎవరి వాడవు వడుగా ఎవరి ఈ పేరేమిటి నాన్నగారి పేరు స్థలం వెయ్యది ఇయ్యాకుం నీ వందెంకుతం సఫలమయ్యం వంశము జన్మము మా వంశం మా జన్మ కూడా సఫలమైనది అక్కడ అధ్యన పితర సృష్టాహ అధ్యన స్వాదితం కులం అద్య శ్రేష్ట ప్రదురయం భవానాగతో గృహాన్ మా మా స్థానాన్ని వచ్చిన కారణంగా మా కుటుంబేవులు సంతృప్తిన్నారు మా యజ్ఞం సఫలమైంది నా జన్మ సఫలమైంది అలాగే ఇక్కడ కూడా వంశము జన్మము తదు నీ నీ మఠము యోగ్యం వయ్య యజ్ఞము చాలా యోగ్యమైన యజ్ఞంగా అయినది నా కోరికలు ధర భేదం సో ఆ సుహతం సుహతంబులయ్యే శిఖులం సుహృతంబులయ్యే శిఖులం అంటే శిఖులు అంటే అగ్నులు ఆ మూడు అగ్నులకి చేసిన హోమాలు చక్కటి హోమాలుగా మారినవి ఈ రాటజ్ఞత సో కళ్యాణ కాలము ఈ కాలము ఈ సమయము పరమ మంగళము అయిపోయినది అని ఆయన ఎంతో మర్యాదతోటి ఆహ్వానిస్తారు భవాన్ వాంఛతి తత్ప్రతీక్ష స్వామత్తినం విప్రసుతాంతర్కయే హే బ్రాహ్మణ కుమార నీవు ఏదైనా కోరుకున్నట్లయితే నేను సమర్పిస్తాను కాబట్టి నువ్వు చెప్పవలసినది ఏమో కొన్ని ఆయనే చెప్తున్నాడు నీకు ఏదైనా భూమి కావాలా దాం కాంచన గుణవద్వాత ధామ ఏదైనా ఇల్లు మకాము లాంటిది కావాలా లేదా ఆ భోజనాదులు మధుర పదార్థాలు విమోష్టంతన్నమతవాద్ ప్రకన్యాం ఏదైనా వివాహం చేసుకున్నట్లయితే నీకు ఏదైనా అమ్మాయిని సంబంధం తీసుకెట్టుకుంటే సో మా ఊళ్ళో చాలా మంది సద్రామణులు వేదవేత్తలు ఉన్నారు మా దుగు వంశీయులు వాళ్ళ పిల్లలు ఎవరికైనా నీకు కావాలంటే తీసుకుని తర్వాత వివాహం నేనే ఎక్కువ చేస్తాను గ్రామాన్ సమృద్ధాన్ సుహదాన్ నిజాన్ వా కోత్తమాన్ రథములు గురువులు ఇలాంటి ఏది కావాలంటే ఆయన ఎదురు నాకు ఇష్టం అని చెప్పి ఆయన ఇవ్వాలనుకున్నట్టు ఏది కావాలంటే నువ్వు అడిగేయా యాది ఇస్తా అర్హతమ ప్రతీక్షమే ఇది ఇక్కడ మళ్ళీ ఇది ఒక చూడండి కరములో గంజంబులో ఆయన ఇంకా కొన్ని యాడ్ చేశారు ఆహారంలో రత్నములో రథములో విమృష్టాన్నంబులో కన్యలో కన్య యాడ్ చేశారు చొక్కరులో కలి అంటే బంగారం ఏడు కాంచనము నికేతనములో నికేతనం అంటే బిల్డింగ్ గ్రామంబులో భూములో ధరణి ఖండము ఏదో చిన్న సామ్రాజ్యం వేయాలనుకుంటే కూడా ఇస్తామంటారు ధరణి ఖండము కాక ఏమడిగో ధాత్రీశ్వరేంద్రోత్తమా అని రక్షించుకోవాచ ఇది వైరోచనం వాక్యం కర్మయుక్తం సుసంహృతం నిజమ్య భగవాన్ ఏక ప్రతిరంజేతమ ప్రవేశాన్ని సంప్రదించారు అంటే భక్తుడి కానీ మరి మనం అక్కడ ఇలాంటి భక్తులు వచ్చాము ఇంకా అపకారం చేయబోతున్నాడు కూడా బయట అయితే తాత్కాలికమైన అపకారం చేసి మహోపకారం చేస్తాడు ఆ విషయాన్ని నేను చర్చిస్తాను సో ఈ విరోచనుడు విరోచన మహారాజు యొక్క కుమారుడు ప్రహ్లాదుని యొక్క మనముడు చాలా ధర్మయుక్తమైన మాట పలికాడు నిజమైన మాట పలికాడు ఆయన పొల్లు మాట కాదు అవసరమైతే ఆయన ఏదైతే ఆయన ఇస్తాడు కూడా ఇది చాలా సంతోషించే శుభాషగా ఆయన మనస్సులో అనుకుని పైకడుతున్నాడు శ్రీ భగవాన్ వైద్యనదేమ సూమృతం హే మహారాజా ఈ మాట మీ కులానికి నీవు పాటించే ధర్మానికి తగ్గట్టుగా ఉన్నది నీ కీర్తి ముల్లోకాలలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రమాణం భగవత్ కాంపరాయే వీరెంతటి పవిత్రమైన యజ్ఞాన్ని చేసి ఈ పుణ్యాన్ని సంపాదించుకున్నావు అంటే ఇదో దీన్ని రకాలని ప్రోత్సహించే ఈ ప్రతివంశీయులు ఉన్నారే వాళ్ళ యొక్క మహిమ కూడా దాని నుండి ఉన్నది ప్రశాంత ఈ పితామహం నాకు తెలుసులేదు కులవంతుడి ప్రసాదు అలా ప్రశాంతమైన మనస్సుల వాడు గొప్ప భగవద్భక్తుడు ఇంత అద్భుతమైన వంశంలో జన్మించిన వాడు ఇలా ఉండకపోతే ఇంత ఇలా ఉంటాడు చాలా సంతోషం ఆయన మాట్లాడతాను వంశీ విభూషిత పూర్ణేందు సుందర ముఖాదరవిందనకాత్ స్మరత్వం కిమపి తత్వమహం న చిన్న ఫౌండేషన్ వేసుకున్నాడు నీ కులంలో పుట్టిన కులం ఉన్నదే ఇవన్నీ ఆ కశ్యప మహర్షి యొక్క వంశం తర్వాత దాంట్లో ప్రహ్లాదు జన్మించినాడు విరోజన మహారాజు ఉన్నాడు సో ఈ వంశంలో చాలా అసమర్థుడైనటువంటి వాడు దీనుడు లోభి అయిన వ్యక్తి ఇంతవరకు ఎవరు పుట్టలేదు ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఏమీ ఇవ్వకుండా ఏమీ దానం ఏమీ చేయకుండా వెనక్కి పంపించేసేటువంటి అయోగ్యుడు ఈ కుటుంబం పుట్టలేదు పైగా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉన్నవాడు అసలే కొట్టలేదు అని ప్రత్యాఖ్యాత సో ప్రతిశ్రుత్యో వా అదాత ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఇవ్వని వాడు అసలు మీ గృహంలో ఇంతవరకు కొట్టలేదు ఈ పైన కూడా కొట్టాలని నేను అనుకోను అని ఈ విధంగా సో అతని ముందే ఒక చిన్న సూచన లాగా చేసి అతని యొక్క మహిమని వర్ణిస్తూ ఆ వెంకటవర్తి యొక్క మహిమని వర్ణిస్తూ ఆయన వచ్చిన మాట అంటాడు దాన్ని కోటన్న గారు చాలా అందంగా అనువాదం చేశారు చూడండి స్వస్తి జగత్ భువన శాసన కర్తకు ఆశీర్వదిస్తున్నాడు ముందు ఆశీర్వదించిన తర్వాత ఏదైనా అడగడం ఉన్నది కదా సో స్వస్తి జగత్ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త భక్తకు నీవు ఒక చిరునవ్వు నవ్వితే ఇంద్రుడు ఉనికిపోతాడు అని నిలింపభక్త అంటే ఇంద్రుడు ఉదాహరణ పదం వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాత్పర విధాన విహత్తకు నిత్యరీగలన్యస్వ సువర్ణ సూత్ర పరిహత్తకు దానవలోకవర్తకు అని ఆశీర్వదిస్తారు ఆశీర్వచనం చేసి ఆ తర్వాత ఆయన తన కోరికని ఈ విధంగా వ్యక్తం చేసుకున్నాడు తస్మాత్ కొత్తో మహీమేషద్గుణేహం వరదర్శపాద్ వరములనిచ్చు మహాత్ములలో నువ్వు చాలా గొప్పవాడు అని నాకెంత కావాలి నేను కేవలము ప్రొఫెసర్ భూమిని విషత్ మహీన్ బుద్ధి భూమిని నేను కోరాలనుకుంటున్నాను ఎంత భూమి అంటే పదాని త్రీని దైత్యేంద్ర సంహితాని పదామమా ఓ రాక్షస రాజా నా కాలుతో నేను కొంచుకుంటాను మరి మూడు పదాలు ఉంటే మళ్ళీ నువ్వు మూడు చేస్తానంటే అలా కుదరదు పదామమ నా కాలుతో నేను కొంచుకుంటాను నేను ఆ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నా కాలుతో నేను కొంచుకుంటాను నాకు మూడు పదములు భూమి కావలేదు అంటే నాణ్యతే కామయే రాజన్ పరాణ్యా జగదీశ్వర నువ్వు ముల్లోకములకు ప్రభు అనే మాట వాస్తవం నీవు గొప్ప దాతవి కూడా ఆల్ బట్ నేను ఇంత మాత్రమే కోరుతున్నాను ఇంతకంటే నాకు అక్కర్లేదు నైవక్రాత్మోతి వై విద్వాన్ యావదర్థ పరిగ్రహ విద్వాంసుడు వివేకవంతుడు ఎలా ఉంటాడంటే యావదర్థ పరిగ్రహ మనకి ఎంత అవసరమో అంత తీసుకుంటాడు అది చాలా ప్రధానమైన లక్షణం ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఏదైనా వస్తువు పెట్టి మీరు తీసుకోండి అని అంటాం అనుకోండి అది ఇష్టం వచ్చినట్టు తీసేసుకోండి మీరు గమనించండి రైల్వే రిజర్వేషన్ దగ్గర వాళ్ళు ఒక ఫార్మ్స్ అక్కడ పెట్టి పెడతారు తీసుకోండి ఒకటి ఒక ఫార్మ్ తీసుకోండి ఒక ఫార్మ్ పెట్టి ఏం చేసుకుంటాడు ఒకటి లేదు మీరు ఏం చేస్తారంటే ఇరవై తీస్తారు తీసి ఇంకా దాన్ని పెన్తోటి నమ్ము చేయడం ప్రారంభిస్తారు అలా కింద పారేస్తూ ఉంటాడు అక్కడ రెక్టారింగ్ సో అలా చేయకూడదు నేను చిన్న దృష్టాంతం చెప్పాను ఆ రకంగా ఉన్నట్లయితే అది ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ ఒక సమాజానికి కానీ శోక కాదు అక్కడ పెడితే మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి దాంతో వాళ్ళు కూడా నాకు కట్టడం మానేసింది ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎంత పెడతారు సో అలా ఉండకూడదు ఎప్పుడు కూడా యావదర్థ పరిగ్రహ యావతార్థ తవానేవ పరిగ్రహ ఇస్తే సహా నీవు గొప్ప రాజ్యుడు గొప్ప దాసుడు దానికో సందేహం లేదు పైగా నువ్వు ఇవ్వగల సామర్థ్యం కూడా ఉంది ముందోపములకు ప్రభువు కనుక అది నా శక్తి నా అవసరం నేను చూసుకోవాలి కదయా కాబట్టి నాకు ఎంత అవసరమో నేను అంతే తీసుకునే స్వభావము విద్వాంసుడు వివేకి ఆ విధంగానే ఉండాల్సి ఉంటుంది అని ఇక్కడ కొంచెం దాత ప్రతిగ్రహీతల రెండింటి స్వభావాన్ని గురించి కొంత సందేశం కూడా ఆయన ఇస్తాడు ఇంకా అంటాడు ఇంకా సే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాడు కథ కథ మధ్యలో చక్కటి ధర్మాలను కూడా మనం గమనించవచ్చు బలి అడుగుతున్నాడు అంటున్నాడు మాం వచోభిస్తమారాధ్య నన్నేమో నువ్వు మాటలతోటి ఆకాశాన్ని చెప్పేస్తున్నావు సో స్వస్తి జగత్ ప్రయి విధాతకు అంటూ ఇలా విరుద్ధ మాటలు మాట్లాడేసి ఆకాశాన్ని చెప్పేస్తున్నావు అట్ ది సేమ్ టైం పదత్రయం యో భూమితే రెండే మూడే పదములు కావాలంటున్నావు ఇమాన్ విపదాశిషం ఏమయ్యా అంత పెద్ద ప్రార్థన చేసినందుకైనా ఇంకొంచెం పెద్ద కోరిక కోరవచ్చు కదా మరీ అంత చిన్న కోరిక కోరుతున్నావేమి నువ్వు బుద్ధిమంతులు అయి ఉండి అలాగంటే తప్పు పని ఎందుకు చేస్తున్నావు తెలివి తప్పు పని ఎందుకు చేస్తున్నావు తప్పు తప్పు పని కాదు తప్పేం కాదు తెలివి తప్పు ఎందుకంటే చూడు నాకు మాన్మామను రచ్య భూయో యాచితు మరసతి ఇవాళ నా దగ్గరికి వచ్చావు నన్ను ఏదైనా అడిగితే నేను ఇస్తాను మళ్ళీ రేపొద్దునే మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళకూడదు కదా ఒకసారి నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకో చోటకి వెళ్లే పరిస్థితి ఉండకూడదు ఒక్కసారి నువ్వు నన్ను అడుగు నేను ఇస్తే ఇంకా మళ్ళీ కొంతకాలం వరకు నువ్వు ఎవరిని అడగక్కర్లేకుండా నీ స్వతంత్రంగా వీలుపడితే ఇంకా అసలు మళ్ళీ ఎక్కడా నువ్వు ప్రతిగ్రహం చేయనక్కర్లేకుండా కోరుకోవాలి అలా కోరుకో నేను నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను అంతేగాని ఇంత మా తస్మాత్ భూమి భూమిం వటో కామం ప్రతీక్షమే ఒక వృత్తి ఒక జీవనాన్ని గడపడానికి తగినంత భూమైనా నువ్వు కొనుక్కోవాల్సి ఉంటుంది ఒక అరవై ఇరవై ఎకరాలు కొనుక్కుంటే ఒక వరి ఇలాంటి పంటలు పండించుకుని దాన్ని గడుపుకోవచ్చు మూడు అడుగుల భూమి అంటే దాంతో ఏమవుతుంది కాబట్టి నువ్వు అలా మళ్ళీ ఆలోచించు అడిగేసే ఉన్నదాన్ని దాన్ని రేపటి మళ్ళీ చేంజ్ చేసుకునేందుకు నేను ఛాన్స్ ఇస్తున్నాను ఇచ్చింది ఒకటికి అంటే ఆయన అంటాడు సురమణి మహారాజా యావం తో విషయా శ్రేష్ఠ ఇచ్చేవాడు ఉన్నాడు కదా అని ఎదరవాడు ఉదాహరణపై ఇస్తున్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా తీసుకోకూడదు మనం జితేంద్రుడమే ఉండాలి ఎందుకంటే జితేంద్రుడు కాని వాడికి ఆ ఉల్లోకాన్ని తీసుకెళ్లి వాడు ఉల్లో పోసినా వాడి ఆశ తీరు అలా ఉండకూడదు ఎప్పుడు కూడా ప్రతిగ్రహీతన్నవాడు జితేంద్రియుడే ఎంత అవసరమో అంతే తీసుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి కానీ ఆ వాళ్ళ దగ్గర ఇంత ఉంది కదా మనకి ఇంతేనా ఇవ్వాలి కొంచెం చేస్తే వాటి ఉండేపోతుంది అలా అనుకోకూడదు మీ దగ్గర ఉన్నదాంతో నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది నేను తీసుకోవాలి అని ఆయన అభిప్రాయం వేరే ఇంకొకటి ఉండొచ్చు బట్ అట్ ది ఒక గొప్ప ధర్మాన్ని కూడా మనం చేస్తున్నారు త్రివిక్రమై అసంతుష్ట నీతే నాకు పూజీయతే మూడు అడుగులు నువ్వు ఇచ్చావు నాకు సంతోషం లేదనుకోండి అలాంటి అసంతోషము కలిగిన మనిషికి అసంతృష్టుడికి మొత్తం ఒక ఖండ ఆశ్రీయ ఖండం అంతా తీసుకెళ్లి వారికి ఇచ్చిన అప్పుడు మాత్రం వాడికి ఆయన సంతోషం కలుగుతుందా ఈ దురాశని పూజించడం ఎవరికి కుదరదు so there is enough for the needs of all the people there is not enough for the greed of one person అని ఇంగ్లీష్ లో మామూలుగా తరచుగా వినబడే సామెత కాబట్టి దురాశని ఎవరు పూజించలేరు సో సప్తద్వీపంలోనూ ఇచ్చినా కూడా వాడి భూమి మీద ఉండే దురాశ నిండదు అలా ఉండకూడదు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎవరైనా మనం తీసుకోవడమే సందర్భం ఉన్నప్పుడు ఎంత అవసరం అంటే తీసుకోవాల్సి ఉంటుంది అని ఇంకా ఒక ధర్మాన్ని చెప్తున్నాను ఎదురుచ్చయోపన్నేన సంతుష్ట భక్తే సుఖం మనం ఎవరైనా సరే తనకు ఎదురుచ్చయ ఉపపన్నేన అంటే ఈశ్వరేచ్ఛ అనుకోపకగా లభించినది అంటే ఈశ్వరేచ్ఛ చేత లభించినది అది ఎంత లభిస్తే ఏది లభిస్తే దానితోటి ఆనందించే స్వభావం ఉన్నవాడు వాడు ఎప్పుడు సుఖంగా ఉంటారు ఎప్పుడు అశాంతి కానీ దుఃఖం కానీ వాడు పెరిగానికి రాదు కానీ నా అసంతుష్ట స్థితిలోకై అధికాత్మోపసాధికై అధికాత్మ అంటే మనస్సుపై విషము లేనివాడు తన యొక్క దురాశను తాను నియంత్రించుకోలేని ఏ అవివేకం ఉంటాడో వారికి ముల్లోకాలని తీసుకెళ్లి పారిపోతున్నా కూడా వారికి మాత్రం సుఖ సంతోషాలు ఉండవు కాబట్టి సుఖ సంతోషానికి మూలం ఎంత లభించింది అని కాదు మనకి ఎంత అవసరమో అంత లభించిందా లేదా అనేది దాని విషయంలో మనం జాగ్రత్తగా గమనించాల్సింది అని ఆయన ప్రతి ఇంకా ఇంకా చెప్తున్నారు ప్రతిజ్ఞ ఎలా ఉండాలి ఇక్కడ ఒకరిగానే ఉన్నారు చూడండి వ్యాప్తి ఎందక బహువక ఆ ఆశను అలా పెంచేయకూడదు తక్కువే వచ్చింది మనకి అనే బహువక అనే దుఃఖం కలిగి ఉండకూడదు వ్యాప్తి ఎందక బహువక ప్రాప్తంబుల్లేశమైన పదివేలకు మంచి ఇడియం పదివేలు ఇదే పదివేలు అని ఇడియం దాంట్లో ఉంది తృప్తిని చందని మనుషులు సప్త దీపములనైన దక్కం పొన్నే ఒకటి అక్కడ యదుత్సాహ ప్రపుష్టస్య తేజో వృత్తస్య వర్తతే ఓ పండితుడు ఉన్నాడు అనుకోండి వేద పండితుడే అనుకోండి వృత్తస్య వేదాధ్యయనైన వృత్తస్య ఓ ఆయనకి ఏదో ఎవరో లోకంలో ఆ పండితుల మీద ఉండేటువంటి ప్రేమ చేత కానీ సాధువులు కానీ వాటి చేసి సో ప్రేమ చేత ఎవరిలో ఏదో కొంత రక్షణ వస్తువు అని అనుకోకుండా లభించినది తెలిసే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఇచ్చారు దాంతో కనుక ఈయన సంతోషపడితే ఏం చెప్పాలి ఆయన తేజస్సు ఆయన కాంతి మనసులో ఒక ఉల్లాసం మనసులో ఉంటే ముఖం బాగుంటుంది చిరునవ్వు ఆనందం ఉందని సంతోషాత్ వారిలో సంతోషంగా కలగకపోతే అంతకుముందు ఏదైనా ఒక పిసలు చేసేస్తున్నా అది తలాంటి ప్రశాంతి లేకుండా పోతుంది ఎలాగంటే అంబసే వాసుపుక్షణి వాసుపుక్షణి అంటే అగ్ని ఈ అగ్ని మీద నీళ్లు పోస్తే అది నల్ల డబ్బులో ఆ కోమంతా తలాంటి అంటే కాదు సో అది ఆ సోమం తప్పు అదేవిధంగా ఎవరి హృదయంలో సంతోషం లేదో వారు అసంతోషంతో ఉంటారో వాళ్ళు అంతదాకా ముఖంలో కళా కాంతి ఉంటాయి ఆ అసంతోషము ముఖంలో ప్రవేశించడాన్ని అది అది ముఖం మారిపోతుంది అని అంటారు కాబట్టి ఎప్పుడు అధికంగా మనం వ్యాఖ్యించరాదు అధికంగా నేర్చుకున్నరాదు ఒకవేళ ఏదైనా ఇతరులు తన చేత అధికంగా ఇచ్చినా kamandalwo நாற்பது ஜெயோ தங்கம் எல்லாமே ரத்தப்படுறாங்க இன்னுமே தான் இந்த இரண்டைவர்கள் எங்கவனும் வேலக்கட உமுடைக்கட கரூர் காமாட்சு ரஷ்டம் உழைக்கட நான் இந்துக்கவனா அஸ்வரதானா கைவிட்டவனா கைவிட்டவனா அதை அது நான் நிச்சயோசித சம்மதத்தனே நிச்சயோசிதம் எப்போதுமே அது வெளியில கொடுத்துட்டே இது நம்ம இந்த சொல்ல இது தேவையில்ல சொல்ல சம்சாரத்தை சொல்ல இது தேவை சோ மகாசாம் சம்மதம் மூலம் குரு நேராய சோயதி சுகதி నేను అడిగాను దాని నువ్వు కావాలకుండా ఇచ్చేస్తే బ్రహ్మాండము నాపాలి అదే నాకు బ్రహ్మాండం ఇలా నేను బ్రహ్మాండం విషయం तस्मात् तेन फलान् देवोत्वां भगवत्सभा एतावदेव विश्वं संविधानः प्रयोजनम् तो रामस्य पादं मन्त्र यावत् प्रयोजनं यत्र सन्तो तावत् सर्वोद्यमं नास्ति ప్రయోజనం అడిగేటప్పుడు ಧರ್ಮವನ್ನು ಮೂಲಭೂತ ಕಾರ ಭಗವಂತಾಗಿ ತಿಳ್ಕೋಬೇಕು ಮಾಡ ವಾಸ್ತವವೇ ಅಸಲು ವಿಚಾರ ಗಮನಿಸಬೇಕು ಕೃಷ್ಣವೇ ಮಾಂ ಪದಾತ್ ಪಂಚರಾತ್ ಮತ್ತು ವೈಷ್ಣವ ಜಾನಂ ಸುಖಂ ವಿಷ್ಣು ಸುಖಂ ಸಾಹಂ ಗಾಂಧರ भाग्य कितना क्या भाग्य है तो ये हमारा है విజయనవాళ్ళు పెద్దవాళ్ళుగా నిలబెడతాం అని ఇస్తాను అని ఆయన పరిస్థితి చేయబోతున్నాడు అని ఇలాగా ఏదో వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నాం ఆ ఒక కార్యం ఇంకేసాగడం కనుక అది చేయబోతుంటే అతని మహారాజు వచ్చి ఈ వధువు ఈ మహారాజు ఆయన దానం చేస్తాను ఈ విషయం దానం ఉందా பிரதிஷ்யோகம் பிரதிஷ்யோகம் பிரதேசம் ஜனமஸ்தானம் மகாமுபதோதா వాళ్ళ మానసిక స్థానం వాళ్ళ మానసిక కూడా భగవంతుడు చెబుతుంది అనుకోవచ్చు చేసినటువంటి పనుల ఆ మానసిక కారణంగా ಮಕ್ಕಳಲ್ಲಿ ಮಾನಸಿಕ ಸಾಮರ್ಥ್ಯಗಳನ್ನು ಹೆಚ್ಚು ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಬೆಳೆಸಬಹುದು ಎಲ್ಲವೂ ಸಹ ಈ ಮಾನಲೋಕಾನ್ ವಿಶ್ವಕಾಯ ಬೆಳೆಸುತ್ತಿ ಸೊ ವಿಶ್ವಕಾಯ ಬೆಳೆಸುವ ಮುನ್ನ ಪದಗಳನ್ನು ಸಿಂಹಾಸನವು ಇವ ಯಾವ ಪರಿಮಿತಿ ಹೊಂದಿರುತ್ತೆ ಮೂರು ಅಡುಗೆ ಅಂದರೆ ಮೂರು ಅಡುಗೆಗಳು ಮತ್ತು ಬ್ರಹ್ಮಾಂಡ ಅಂತ ಕೊಡಿಸುತ್ತೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಸಹ ಒಂದು ಕಾಂಗ್ರೆಸ್ ನಡೆಯುತ್ತೆ பதிப்பதும் தவறி సత్యాన్ని తర్వాత ఇచ్చిన మాటను తప్పి అటువంటి మోసం నేను నా హృదయంలో తప్పుకోలేను నా వల్ల కాదు ఐ కెనాట్ హ్యాండిల్ దట్ ఎందుకంటే నా హం విభేమ్య నిరయాత్ ఒకవేళ నేను నరకానికి వెళ్ళాల్సి వస్తే నాకు భయం లేదు నేను దరిద్రం అయిపోతే దానికి భయం లేదు ఆఖరికి కష్టాలు పడాల్సి వస్తుంది ధనం లేక దానికి కూడా నేను సిద్ధమే కానీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట అతని ఇష్టాన్ని లోహపెట్టి తీరా సమయం వచ్చేప్పటికి ఇవ్వకుండా చేయగలం తీసుకోవటం అనేటువంటి ఆ దృష్టికి మాత్రం నాకు కలగడానికి వీలు లేదు ఎందుకంటే నాకు అపూర్వీకులు మహర్షులు దజ్జన్ శిభి ప్రభుత్వ వాళ్ళు గుర్తొస్తున్నారు ఎందుకంటే శ్రేయ కుర్వంతి సాధమో సాధవో దుష్యజాసుఖి ఇప్పుడు నేను ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఏమవుతుంది ఆ సామ్రాజ్యం పోతుంది అంతే కదా కానీ పూర్వం దజ్జన్ దజ్జన్ ఋషి తర్వాత శివి మహా శివి మహారాజు వీళ్ళందరూ కూడా ప్రాణుల యొక్క ప్రాణాలని రక్షించడం కోసం ఇతర ప్రాణుల హితము కొరకై తమ ప్రాణములను కూడా సమర్పించినారు దుష్జ అసూఫి ప్రాణముల మీద తీపి అన్నిటికంటే పెద్ద తీపి ధనం మీద తీపి కంటే పెద్ద తీపి ప్రాణముల మీద తీపి అలాంటి ప్రాణాలనే వాళ్ళు పణముగా పెట్టి ఇతరుల యొక్క హితాన్ని సాధించినారు శివి చక్రవర్తి మీకు తెలిసే ఉంటుంది ఆ స్టోరీ ఒక పావురానికి మాటిస్తాడు నేను నీకు నేను రక్షిస్తాను అని ఆ పావురాన్ని ఒక డేగ వస్తుంది ఆఖరికి ఆ కథ మీకు తెలుసు తన ఆ పావురం బరువు తన శరీరంలో మాంసాన్ని ఇస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేస్తే అప్పుడు ఆ డేగ అంగీకరిస్తుంది ఒక చిన్న త్రాసులో ఆ పావురం పెట్టి తన శరీరాన్ని కోసి మాంసాన్ని వేస్తాడు ఆ త్రాసు పోగదు పావురమే కదా ఓ చెంక మాంసం వేస్తే తర్వాత చెయ్యి కట్టో ఏదో డాక్టర్లు వైద్యం చేస్తాను అని అనుకుంటాడు కానీ ఆ కోపం చాలా బరువుగా ఉంటుంది తోగదు తర్వాత త్వర నుంచి ఇంకో మజిల్ కోసం వేస్తారు అది తోగదు ఇప్పుడు ఆయనకు అర్థం కాక ఏం చేస్తారంటే వెళ్ళి తాను త్రాసులో కూర్చుంటారు తీసుకో అప్పుడు ఆ ఇంద్రుడు ఆ పావురం రూపంలో ఉంటాడు యమధర్మరాజు ఆ డేగ రూపంలో ఉంటాడని ఏమో నాకు అలా గుర్తుంది సో వాడు ప్రత్యక్షమై ఆయనకి ఆ వరణము లేని లేకుండా చేసి అయ్యా నువ్వయ్యా దాతం అంటే అని కొనియాడతారు శివి చక్రవర్తి సో వాళ్ళు భూమి ఇవ్వడానికి వెనకాడనా వాళ్ళేమో ప్రాణాలనే ఇచ్చి ఇతర ప్రాణుల సుఖాన్ని సాధించడానికి కోరుకుంటే అని అంటాడు దీని పొగంగా పోరాడాలని చేసే విషయం రాజు రాజ్యములు కనుగవే ఉన్నతి వందరే వాడి ఇది ఒక గట్టుకొని పోవనుందే సో వేరై భూమిపై వేరైన గలదే చితి ప్రముఖులను ప్రీతిని యశకాములై ఈడే కోర్తుడు వాడలం మరచిరే కాలము మార్గవా అని సో పైగా శ్రీ మహావిష్ణువు వచ్చాడా ఆదిన్ శ్రీసతి ఆదిన్ పాదాత్యంబులపై కపోల కటిపై పాలిండ్లపై ఏ చేతితోటి శ్రీసతి యొక్క కపోలాలను ఆయన ఇలా సవరించాడో ఆ పొంగుని పట్టుకు లాగినాడో సో అటువంటి చెయ్యి నూత్నమర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట అదే కింద పెడతాడు ఆయన ఆ చేతిలో నేను ఏదో వేస్తాను ఇంకా అంతకంటే భాగ్యం కావాలి నా కరంబుంట మేల్గాదే రాజ్యము విద్యము సతతమే కార్యంబున అపాయమే ఈ శరీరం ఇలా శాశ్వతంగా మిగిలిందండి ఒకవేళ శరీరాన్ని ఇవ్వాల్సి వస్తే ఎందుకు వెనకాడాలి ఎలాగా పోయింది ఎక్కువ తర్వాత శ్మశానానికి వెళ్ళి కుదురు శివి చక్రవర్తి లాగా దాన్ని ఒక ప్రాణి యొక్క ప్రాణాన్ని కాపాడటానికి వినియోగిస్తే ఎంత గొప్ప విషయం కాబట్టి నేను ఆయన గోయింగ్ నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు మనస్విన కాగుణిత శోభనం సో ఏ సామాన్య మానవుడై వచ్చి అడిగినా కూడా ఇచ్చిన మాట తప్పకుండా ఇవ్వడం ధర్మం అలాంటిది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వటు రూపంలో వచ్చినట్లయితే ఇంకా సమస్య ఉంది సో నేను ఆయనకి ఇచ్చేస్తున్నాను స ఏష విష్ణు వరదోస్తు మాపరు నువ్వు అన్నట్టుగా ఆయన విష్ణువే అవతరించదు ఒకవేళ నువ్వు పొరపాటు కూడా ఉండొచ్చు ఏమో చెప్పలేము ఒకవేళ విష్ణువు కాకుండా మరొకడై ఉండదు ఏమో విష్ణువు అయితే ఇస్తాను మరొకడైతే మనం ఎక్కపెట్టే మహర్షి నేను ఇచ్చేస్తున్నాను I'm sorry about your advice అంటే గురువుకి కోపం కూడా వస్తుందండి శుక్రాచార్యుడు కోపం వస్తుంది కోపం వచ్చాయని అంటాడు ఆయన శాపమే కూడా తిడతాడు శాపం అంటే తిట్లనే అర్థం సరే నా సలహా నేను చెప్పాను వింటే బాగుపడతావు వినకపోతే నీ కర్మ పో సో అంతే అదే శాపం ఇది అంతకంటే వేరే శాపం ఏదో శుక్రవాచ దృఢం పండితమాన్ యజ్ఞ స్తబ్ధోక్తి యజ్ఞస్తబ్ధోక్యస్మదుపేక్షయా మధ్యాసనాదిగోయస్వచిరాశ్యతేశ్వర ఏమో నేను నీకు చెప్పాను సలహా నేను గురువుని నువ్వు శిష్యులు ఆ సలహాను వినుండాల్సింది నువ్వు వినలేదు కాబట్టి సరే కానీ గో హెడ్ నువ్వు కొద్ది చేపట్లోనే నీకున్నటువంటి సంపదనంతని పోగొట్టుకోబోతున్నావు గో హెడ్ వింధ్యామణి స్వరాగత్య పత్ని జాతమాని ఆనన్యే కలశం హైనమవనే జన్యపాంభృతం అంటే వింశావళి అని ఆవిడ పేరు బలి చక్రవర్తి యొక్క భార్య ఆమె వచ్చింది ఆయన పిచ్చారు ఆయన పక్కనే ఉంటుంది సోమదేవ్ సో బిజినెస్ కదా పక్కనే ఉంటుంది ఆమెకి సోమజీ చేస్తే అది వచ్చింది సో అక్కడ ఉండే కలశాన్ని బంగారు కలశాన్ని తీసుకుని ఆ వధువుకి పాదాల మీద పోస్తే ఆయన ఆ పాదములను కడిగి ముందే అయింది ఆ పని ఇప్పుడు దానం కూడా చేయబోతున్నాడు కనుక ఆమె నీళ్ళని వస్తుంది ఈయన దాన దానాన్ని ఇస్తారు యజమానం యజమాన స్వయంత స్వయం తస్మత్పాదయుగంతద అవనీత్యావహన్మోదపో విశ్వపాపనీ మళ్ళీ ఇంకోసారి సో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అనే సంగతి కొత్తగా తెలిసినది సో ఆ పాదములకు ఆ పదములను కడిగి ఆ జలము తన శిరస్సుపై ధరించి ఆయన ఆ నేను నీకు ఇచ్చిన విధంగా మూడు మూడు అడుగుల భూమిని ఇస్తున్నాను అంటే ఆ ప్రతిజ్ఞ అవగానే అక్కడ రామావతారం అయిపోయింది ఏం తప్ప తద్వామనం రూపమర్థతద్భుతం హరేదనంతస్య గుణత్రయాత్మకం సో అనంతుడైన శ్రీహరి త్రిగుణాత్మకమైన రూపాన్ని తెప్పించాడు గుణాతీతుడైన గుణములకు అతీతమైన చైతన్య స్వరూపుడు కానీ గుణా గుణాత్మకమైన రూపాన్ని ధరించి ఉన్నాడు ప్రారంభంలో వామన రూపాన్ని ధరించాడు ఇప్పుడు ఆ రూపము అద్భుతంగా పెరుగుట ఆరంభమైనది ఈ పెరుగుదను వ్యాస మహర్షి కంటే పోతనాయనంగా వాడేవాడు వ్యాస మహర్షిలో వాడేగా వర్ణించాడు భూఖం దిశో దియోరాత్మయోధయ హృదేవామయో యదా సత అని అలా వర్ణించాడు తెలుగులో అయితే వింతై వటుడింతై అవనిపై మరియు దారింతై నోపీతిపై ఇంతింతై వటుడింతయే మరియు దానంత ఇంకా అంతకంటే పెద్దవాడు ఎంత పెద్దవాడు నా కోవి చీపై అంతై ఆకాశం అలాగా పవైదని మించి కోయదమండలక్రమణ కల్లంతై ఆ మేఘ మేఘపంతులు ఉన్నాయే అంతకంటే కూడా పైకి ప్రభారాశిపైనంతై ఆ పై ఉండే సూర్యకాంతులు బాగా వ్యాపించి ఆ మేఘముల పైన ప్రభారాశి ఉంటుంది అంతకంటే కూడా మించి చంద్రుని కంతయ్యి లేకపోతే చంద్రుని దాటి సూర్యుని దాటి అవసరం ముందు సూర్యుడు తర్వాత చంద్రుడు అని కాదు ముందు చంద్రుడు తర్వాత సూర్యుడు ధ్రువునిపై నంపై ధ్రువ నక్షత్ర మండలాన్ని దాటి మహన్ వాటిపై నంపై మహన్ లోకాన్ని దాటి భూ భువ శుభ జన తప మహ జన తప సత్యం సత్యపదోన్నతుండగుచు సత్యపదము వరకు పెరిగినాడు బ్రహ్మాండాంత సంబంధి అలా పెరిగాడు అని కోటన్న గారు తన కవిత ధోరణి బాగా ఉపయోగించి అక్కడ కదా చూడండి చిత్రం అంటే ఈ అవతారంలో అంత సింబాలిజం చాలా వ్యక్తి పకడ్బందీ అయిన సింబాలిజం ఉంటుంది ఎందుకంటే ఈ అవతారము వామన అనే పదము ఈ పద్మపురుషుడు అదే వామన మాసీన సో వామనుడు అంటే ఈ హృదయంలో చేతన రూపంగా ఉండేటువంటి ఆ ఆత్మకి వామనుడు అంటే రాముడు ఎందుకనాల్సి వచ్చిందంటే ఈ హృదయం చేత పరిచేద్యుడై ఉన్నారా అన్నట్టు భాషిస్తున్నాడు ఎందుకు రాముడు అనాల్సి త్రిగుణాత్మక సో ఈ త్రిగుణాతి త్రిగుణాత్మకమైన దేహము మనస్సు ఇంద్రియములు వీటి యొక్క ఎల్లలు కలవో ఆ ఎల్లలు దానిలో ప్రకటమయ్యే చైతన్యములకు కూడా ఉన్నాయా అనే కాంతి కలుగుతూ ఉండడం చేత ఆ కాంతి దృష్ట్యా ఆయన వామనుడు అనబడినాడు అదర్వైజ్ వామనుడు అయిన కాదు అంచేతనే కఠోపనిషత్తులు ఏం చెప్పారంటే ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యేక మధ్యే వామన మాతీయం విశ్వే దేవా ఉపాసే సో వామనుడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడంటే బయట ఉన్న దానిని లోపలికి పీలుస్తున్నాడు లోపల ఉన్నటువంటి టాక్సిక్ గ్యాసెస్ ని ఆ ఊపిరితిత్తులను అలాగే మళ్ళీ కాంట్రాక్ట్ చేయడం ద్వారా బయటికి తోసేస్తున్నాడు ఊపిరితిత్తులను ఆయన కనుక కాంట్రాక్ట్ చేయకపోతే ఆ దాని బయటకు వెళ్ళదు ఆ గాలి బయటకు వెళ్ళకపోతే మనం బయటకు గాలి అవుతుంటాం దిస్ స్మాల్ ప్రాబ్లం ఆత్మలో అలాగే లోపల కాంట్రాక్ట్ అవ్వవు పక్క అది ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవ్వో ఆ గాలి అక్కడే ఉండిపోతుంది ఆ గాలి అక్కడే ఉండడం వల్ల పైన ఉన్న గాలి లోపలికి రాదు దేంట్లో ఆక్సిజన్ కంగారు వచ్చేసి చాలా ఇబ్బంది పెడతారు మనిషి సో ఆ వామనుడు అక్కడ ఉన్నంత ఉండి ఆయన కర్తవ్యాన్ని ఆయన సేపు మనం నిద్రపోతున్నా ఆ దేహము జీవించుకుంటుంది తెలుగులో ఉన్నప్పుడు నేను గాలి పీలుస్తున్నాను అనే అంధకారాన్ని మనం ఒక అంటే మనం ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ గాలి ఇలాగా లోపం వెళ్ళిపోతుంది బయటకు వచ్చేస్తుంది అంటే అది జరిగిపోతుందంటే అదంతా నాగే సమయంలో కూడా జరిగిపోతుందంటే ఏం బాగుంటుంది చెప్పండి అదేదో రావాలనుకుంటుందంటే కొంచెం వినడానికి కళ్ళడానికి బాగుంటుంది కాబట్టి నేను ఉండాలి అని మనస్సు అలా ఫంక్షన్ చేస్తుంది మనస్సు ఏం చేస్తుందంటే ఇక అందరూ It's a మెషిన్ మెషిన్ ఎక్కువ machine ఆపరేటర్స్ uh, ఆ ఆపరేటర్స్ లో సర్వవ్యాపకమైన అఖండ చైతన్యం ఇక్కడ అద్భుతంగా దేవీత్యమానంగా జరిగిపోతూ ప్రకాశిస్తూ ఉంటే ఇది ఇది నేననే మాట ఒకటి లేకుండా ఇలా ఏం అవుతుందబ్బా ఏమో కొన్ని పనులు నేను అనుభూతి చేస్తున్నా కదా నా కర్తృత్వం చేత కొన్ని పనులు అవుతున్నాయి కదా కాబట్టి కూడా నేనే అయ్యి ఉంటాను అని అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థని చూచి దీనికి ఒక న్యూక్లియస్ లేకుండా ఈ వ్యవస్థ ఎందుకు జరుగుతుంది అనే ఒక భావన నోషన్ తోటి మనసు ఏం చేస్తుందంటే ఈ ప్రాజెక్ట్ న్యూక్లియస్ ఫాల్స్ న్యూక్లియస్ ని ప్రాజెక్ట్ చేస్తుంది ఎందుకంటే న్యూక్లియస్ ఉండాలి కదా ఇంత పని ఇవ్వాలంటే న్యూక్లియస్ లేకుండా ఇంత పని ఇవ్వాలి అని ఒక ఫాల్స్ న్యూక్లియస్ ని అక్కడ ప్రాజెక్ట్ చేస్తుంది ఆ ఫాల్స్ న్యూక్లియస్ పేరే ఆ నిత్యాతత్వం పేరే జీవ అది శాస్త్రంగా చెప్పినట్లయితే నూతనంగా చెప్తే దానికి జీవహాని పేరు ఎదుర్కొన్నా ఉన్న వాళ్ళు ఉపదేశం యు అని పేరు తనను తాను ఉపదేశం చెప్పినట్టు చెప్తే అది అహం అంతకు వేరే ఏమీ లేదు ఇంకే అహం అనేది తక్కువ ఉందని అది చిన్నదని ఇంకోటి పెద్దదని విధమైన విభాగం మనస్సు తీసుకొస్తుంది ఆ మనస్సు చేసినటువంటి విభాగాన్ని యథార్థం వస్తుంది మానవుడు అజ్ఞానం చేసిన ద్వైత ప్రపంచంలో రాగద్వేషంలోకి వస్తుంది ఆ అజ్ఞానం చుట్టూ ఒక పెద్ద సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం చేసి ఒక సూపర్స్టిషన్ సూపర్ స్ట్రక్చర్ ఒకటి నిర్మాణం చేసి అదే సత్యం అవుతుంది దాన్ని కొడుతూ ఉంటారు so there is no logic ఈ ఈ ఈ అహం అనేటువంటి దోషాన్ని నివారించవలసిన అవసరం ఉంది అంటే ఇక్కడ ఉన్న వామనుడు నేను కాదు నేను నేనే ఆ వామనుడు నేనే అయితే నేను లేని నిద్రావస్థలో శరీరం శవప్రాయం అయి ఉండాలి కాబట్టి అక్కడ ఉన్న వామనుడు నేను అనే మిథ్యాతత్వం కాదు అదైతే అక్కడ ఉన్న వామనుడు ఎవరు ఎలాగైతే జీరో క్యాండిల్ బల్బులో ఉన్నటువంటి ఆ ప్రకాశం ప్రకాశించే ఆ ప్రకాశము ఎలాగైతే పవర్ ఉన్న ప్రకాశమే ఇక్కడికి వచ్చి అలా ప్రకాశిస్తుంది అంటే మరి తక్కువగా ఉంది కదంటే ఆ తక్కువ ఆ ప్రకాశంది కాదు ఆ శక్తిది కాదు ఆ బల్బు యొక్క తక్కువ ఇప్పుడు ఏమంటే దీంట్లో నీళ్లు తక్కువ ఉన్నాయండి అంటే సముద్రం దగ్గరికి తీసుకెళ్ళారు అనుకోండి సముద్రం దగ్గరికి తీసుకెళ్ళినా కూడా తక్కువగా వస్తాయి ఎందుకు తక్కువ వస్తాయి ఆ తక్కువ నేలరా కాదు ఆ తక్కువ పాత్ర చిత్రం ఏమంటే From the point of view of the Atma, it is పూర్ణం మీరు సముద్రం చేసి చూస్తే అపూర్ణం అనద్దు పాత్ర దృష్ట్యా పూర్ణం అంతకంటే ఎక్కువ పోసారనుకోండి దాంట్లో పాత్ర పగిలిపోతుంది అంటే అలాగే పడకుండా ఓవర్ఫ్లో అవుతుందని చెప్పండి that is not the way మీకు చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది ఐరన్ పాత్రలో నీళ్లు పోసి ఐరన్ తో చేసిన పాత్రలో నీళ్లు పోసి దానికి మూట గట్టిగా బిల్ చేసిన కాబట్టి తీయడానికి మీరు బిల్ చేసి మీరు కనుక ఐస్ లో వేస్తే దాన్ని ఆ నీరు ఎక్స్పాండ్ అయ్యి ఆ ఐరన్ పాత్ర పగిలిపోతుంది మీరు ఎప్పుడైనా చేస్తున్నామని కావాలి వాటర్ ఎక్స్పాన్షన్ ఇచ్చే స్ట్రెంగ్త్ ఎంతటిదంటే వన్ ఇంచ్ థిక్ ఐరన్ పాత్ర ముక్కలైపోతుంది నాలుగు ముక్కలు అవుతుంది అంత శక్తి ఉండదు కాబట్టి అది ఆ పాత్ర పాత్రలా మిగిలి ఉండాలంటే ఇంకొక బొట్టు దాంట్లో పట్టదు కాబట్టి అది పూర్ణమే ఆ ఉపాధికి అది పూర్ణమే దోమ ఉపాధిలో పరమేశ్వరుడు హిరణ్యగర్భుడు పూర్ణంగా ఉన్నాడు చీమ ఉపాధిలో పూర్ణంగా ఉన్నాడు మనుష్య ఉపాధిలో పూర్ణంగా ఉన్నాడు ఏది ఉపాధిలో పూర్ణంగా ఉన్నాడు గోచర పూర్ణంగా ఉన్నాడు సగవతంగా ఉన్నాడు కాబట్టి సర్వత్రా పూర్ణంగానే ఉన్నాడు సో ఆ వామన అంటే పరమేశ్వరుడు వామన రూపంగా ఉద్భవించినాడు ఈ వామనుడే తన యొక్క అజ్ఞాన అజ్ఞానకర్తమైన పరిచ్ఛేదమును తొలగించుకుంటే మళ్ళీ త్రివిక్రముడైపోతాడు త్రివిక్రముడు అంటే మూడు పదములలో మొత్తం జగత్తులంతా కొలిచేవాడు మూడు పదములు దాటి తన స్వరూపంలోకి వెళ్ళిపోతారు తప్పన చేస్తున్న గుణములు అనేటువంటి మూడు గుణములను మూడు కాళ్ళతో పొందిస్తే ఆ దాని గుణాతీతులైతే పరబ్రహ్మ స్వరూపంలో అయిపోతారు సో దీన్నే ఇంకోటంగా చెప్పాలంటే సముద్రమే ఇదిగో ఈ జల రూపంగా ఇక్కడ వచ్చింది ఇక్కడ ఈ సముద్రమే ఇక్కడ ఉన్నది సముద్రమే ఈ రూపంలో కనిపిస్తుంది అందుకని సముద్రంలో ఉన్న జలాన్ని సూర్య భగవాను యొక్క ప్రకాశం చేసిన ఆవిరిగా చేస్తే ఆయన ఆవిరి మేఘములుగా అయితే ఆ మేఘములు వర్షిస్తే ఆ వర్షమే నదులు కాలువలు మూతులు గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఆ వర్షమే ఆ వాటర్ లో ఏదో ఇంకా ప్యూరిఫై చేసి ఉండొచ్చు బట్ వాటర్ ఉంటే ప్యూరిఫై కానీ వాటర్ లో ప్యూరిఫికేషన్ ఏముంది సో ఆ వాటర్ ని ప్యూరిఫై చేసి ఇక్కడ గ్లాస్ కాబట్టి ఇప్పుడు ఆ సముద్రుడే ఇక్కడ ఉన్నాడు ఆ సత్యాన్ని గుర్తించాలి సో ఇది సముద్రుడు దీన్ని మీరు ఎలా ఇలా వదిలేశారనుకోండి ఏమైపోతుందో తెలుసిన మళ్ళీ ఆవిరైపోతుంది ఆవిరైపోయి ఏదో కింద మీద సముద్రంలో పెట్టారు ఆమె వర్షం ఏదో వస్తుంది ఆ వర్షమే కొండకాలం అవుతుంది కొండకాలం పిల్లకాలం వస్తుంది పెద్దకాలం వస్తుంది నదిలో పడుతుంది సముద్రం నుంచి వచ్చింది ఇక్కడ వామన రూపంగా ఉన్నది మళ్ళీ సముద్రంలో ఈ సముద్రమే ఇది అంచేతనే సముద్రంలో ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో అన్ని గుణాలు బిందులో ఉంటాయి అంచేతనే ఆ పరమేశ్వరుడు త్రివిక్రమంలో ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో అన్ని గుణాలు ఆ క్వాలిటీస్ అన్ని కూడా ఇంకా వామనుల్లో ఉంటాయి ఎలాగా త్రివిక్రముడు సద్రూపుడు వామనుడు సద్రూపుడు అఖండ సద్రూపుడు త్రివిక్రముడు చేతను ఈ వామనుడు కూడా చేతను వామనుడు అంటే జీవ అది స్వతాది జీవ అండ్ త్రివిక్రముడు ఆనంద స్వరూపుడు వామనుడు కూడా ఆనంద స్వరూపుడు ఈ చిన్న పెద్ద అన్నది కేవలము గుణముల చేత నిర్మాణము చేయబడిన ఉపాధికి సంబంధించిన చిన్న పెద్దలు తప్పిస్తే స్వరూపంలో చిన్న పెద్ద లేదు ఇది వామనావతారం యొక్క ఓవరాల్ సినిమాలు ఇప్పుడు నవ్వుకుంటారు ఓకే సో ఆయన బ్రహ్మాండాంత సంవర్తి ఆ సముద్రమే బిందువైనది ఈ బిందువే మళ్ళీ సముద్రం అవుతుంది శ్రీక్రముడు వామనుడు ఈ ఈ వృద్ధిని ఈ పెరుగుదలని ఒకవేళ చాలా విడ్డూరంగా చాలా అందంగా ఒక తన కనికా సముద్ర తన కవితా శక్తి ఉందని ప్రదర్శిస్తూ ఒక వచనంలో అది వ్యాసుడికి లేదా ఆయన స్వతంత్రమైన అనువాదకుడు కనుక చాలా అందమైనటువంటి అనువాదం కవిత ఎలా అంటే ఈ వామనుడు పెరుగుతూ ఉంటే ఈయనకి సూర్యబింబానికి ఉండే రిలేషన్షిప్ ఈయన పెరుగుతున్నాడు పెరుగుతుంటే విత్ రిఫరెన్స్ టు హిమ్ ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు బింబం ఉపమింప పాత్రమము చక్రం వై అలా పెరుగుతుంటే అదే సూర్యుడు ఈయనకి గొడుగులో ఉన్నాడు రా ఇంకా వస్తున్నాడు శిరోరత్నం వై ఏ గురువు కాదు నెత్తి మీద పెట్టుకునే మాణిక్యం అలా ప్రకాశిస్తున్నాడు శ్రవణాలంకృతి అయి నేను ఇంకా చదువుతాడు ఆ నెత్తి మీద పోయి శుద్ధుడు చెవి సో శ్రవణానికి పెట్టుకున్న ఒక దుద్దు పురుషుడు కూడా దుద్దులు ఎవరు ధరించుకునే ఉంటాడు కదా ఆ దుద్దుకు వచ్చే ఉంటే అలా ఉన్నాడు సూర్యుడు గళాకరణమై ఇంకా ఇంకా పెరుగుతున్నాడు ఆయన సూర్యమండలాన్ని దాకా కంఠాకరణలాగా భావిస్తున్నాను సూర్యుడు కంఠంలో నెక్లెస్ తీసుకుంటే దానికి ఉండే ఒక వజ్రం లాగా సౌవర్ణ కేయూరమై ఇక్కడ దాకా ఇక్కడ కేయూరులా ఒక చెవిమత్ కంకణమై ఇందులో ఇంకా వేయాలి కంకణం అయిపోయాడు కలి నుదంచ కంఠయే బంధనం మరొకనాడు కట్టుకుంటారు ఇప్పుడు మామూలు ఈ నేత మొహద్రాడు కొంచెం ధర ఉంటే మళ్ళీ మొహద్రాడు పెట్టుకొచ్చిందా మళ్ళీ వాటికి ఇప్పుడు సార్ కాబట్టి ఆ బంగారు మొహద్రాడికి ఒక వజ్రపు ముడి కూడా ఆ ముడి రూపంలో ఉన్నాడు నూపుల ప్రవరం వై కాలికి నూపురం వేస్తారు ఆ నూపురానికి వజ్రం ఆ సూర్యుడు ఆ నూపురానుకున్న వజ్రం అంతలా దిగుతాడు ఇంకా ఇంకా అక్కడితో కాలేదు పదపీఠమై కాలు పెట్టుకునే పీట ఉంటుంది ఆ పీట మీద వజ్రం వెతికి పొరుగు సూర్యుడు అలా ఉన్నాడు అంటే ఈయన పెరగడం ప్రారంభిస్తే నెత్తి మీద ఉన్న సూర్యుడు ఈయన కాలు చేశాడు ఎందుకంటే లోకం వరకు పెరిగేలా వర్ణించాం కదా వటుడుత బ్రహ్మాండము అని వర్ణించారు ఆ విశ్వరూపాన్ని వర్ణించినాడు పెద్ద వర్ణన క్షితిం పదే సరే ఇప్పుడు ఇంకా కొలత ప్రారంభించారు క్షితిం పదైకేన ద్విచక్రమే ఒక భాగంతో బలి చక్రవర్తి యొక్క ఇహలోకాన్ని తెలిపింది ప్రతి మానవునికి నేను జీవులను పరిచ్ఛిన్నుడను అనుకునే వాడికి మూడు ఉంటాయి ఒకటి ఇహలోకము రెండు పరలోకము మూడవది ఈ ఇహలోకాన్ని పరలోకాన్ని సంపాదించుకున్న అహంకారము అనే ప్రతి వాడికి ఉంటాయి మీరు గమనించిన ఏ మానవుడైనా ఇక్కడ ఇల్లు వాటిని కట్టుకున్నాము ఏదో పిల్లర్స్ లేక ఉన్నారు నాకు డబ్బు దర్శనం చేస్తున్నాను అని ఈ విధంగా కొంత వ్యవస్థ ఇతరత్వం వ్యవస్థ ఉంటుంది కొంత దాన ధర్మాలు పుణ్యము తీర్థయాత్రలు అవి చేసుకుని వ్రతాలు ఇలాంటివి చేసుకున్నాను వాటి వల్ల భవిష్యత్తులో నాకున్న పుణ్యం వల్ల నేనేమో పరలోకంలో ఉత్తమ దగ్గర పొందుతాను ఇది ఉంటుంది ఇహలోకం పరలోకం ఈ రెండింటికి న్యూక్లియస్ ఉంటుంది లేకపోతే ఇంక ఇహలోకం ఎవరికి పరలోకం ఎవరికి ఆ న్యూక్లియస్ పేరే ఆ ఈ మూడు ఉంటాయి ఈ మూడు లేని మానవులు ఎవరు ఉండడం సో ఆ మూడుని ఆ మూడింటిని ఈయన ఇప్పుడు తొలగించబోతున్నారు ఎందుకంటే ఆ మూడు ఉన్నంతసేపు జీవునికి మోక్షం లేదు ఈ జీవుడు ఈ న్యూక్లియస్ ఈ పరిచ్ఛిన్న జీవుడు ఉన్నాడే వీడు ఇహలోకంలో కొంత సుఖాన్ని కొంత దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇహలోకం కొంత సంపాదించుకున్నాడు కానీ అదంతా పోయిదే మళ్ళా ఎంతో కొంత పోతూ ఉంటుంది పోతున్నప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటుంది ఏవో ఆరోగ్యం పోతే మరో దుఃఖం ఆ తర్వాత ఇక్కడతో ఈ కర్మ ఫలం అయిపోయిన వెంటనే పరలోకానికి వెళ్తాడు ఈ పుణ్యకర్మను సంపాదించుకుని పుణ్యం అని అనుకుంటే సో పాపం అయితే ఇంకా దాని పరిస్థితి ఇంకా భిన్నంగా ఉంటుంది సో పరలోకానికి కూడా అక్కడ పుణ్యాన్ని ఖర్చు పెట్టడం ప్రారంభిస్తూ ఉంటాడు అదెంత కాలం నిలబడుతుంది ఈ ఖర్చు పెట్టడం ప్రారంభిస్తే కలిగిపోతున్నాను ఈ ఆలస్యం ఉంటుంది ఈ ఆలస్యం దాన్ని ఎలాగే దాంట్లో కొంత బయట అనుకోవాలనుకుంటే వస్తారు వీలైతే వాళ్ళని అడిగాడు అయితే చాలా కూర్చుండగా కరిగిపోతుంది అంచేతనే ఎప్పుడు ఆ ఇంట్లో ఇంట్లో కూర్చుంటే కొండలు కరిగిపోతాయి మనం పట్టణానికి వెళ్ళి ఇంట్లో కూర్చుంటాం అక్కడ ఇంకా కొత్త పుణ్యం సంపాదించడం ఉండదు మతంగా సంపాదించాలంటే మళ్ళీ ఇక్కడికి రావాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉద్యోగం చేస్తూ సెలవు పెట్టుకుని ఊటీ వెళ్ళారు అనుకోండి ఊటీలో సంపాదించడానికి ఉద్యోగమే ఊటీలో సంపాదించడం ఊటీలో ఖర్చు సంపాదన మళ్ళీ సంపాదించుకోవాలంటే ఆ విహారయాత్ర పూర్తి చేసి వెనకొచ్చి డ్యూటీలో జాయిన్ అయితే మళ్ళీ సంపాదించాలి అలాగే మళ్ళీ మనం వెనక్కి వచ్చి మనకి మళ్ళీ డ్యూటీ స్థిరంగా ఉంటే మనుష్య జన్మ మళ్ళీ పుణ్య సంపాదించాలి సో పరలోకము ఇహలోకము వీటి మధ్య తిరిగేటువంటి జీవులు ఇదంతా కూడా మాయానికి అజ్ఞానం లేదు దీంట్లో కారణం లేదు ఇదే సత్యం అనుకుని కూర్చుంటాడే అదే అజ్ఞానం ఆ అజ్ఞానం నుంచి వాడు బయటపడాలి ఇహలోకం పొరలోకం దానికోసం నేను వాడి మధ్యలో నేను తీసుకెళ్ళిస్తే నీ స్వరూపం అసలు కాదు అని నా స్వరూపం ఏంటి నీవు తెలుసుకోవడము మధ్య వామన మార్పు విశ్వేదేవా ఆ వామను నీ అహంకారాన్ని నేను ఇది మొత్తం వామవతారం యొక్క సందేశం మీరేదో దాంట్లో ఒక ఇంటర్నల్ మీనింగ్ తీసారండి అని డోంట్ థింక్ అంటే it not I not taking అని ఇంటర్నల్ మీనింగ్ అని that is the only meaning fact ఎన్నో అదర్ మీనింగ్ ఆ వామన అవతారం యొక్క స్వరూపం అయితే ఆ విధంగా మనకి శాస్త్రం స్పష్టంగా బోధిస్తూ ఉంటుంది సో ఎందుకంటే ఈ వామన ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాడు ఎనీవే ఈ లోపు ఏమైందంటే ఒక పాదంతో ఇహలోకాన్ని కొలిచేశాడు రెండో పాదంతో స్వర్గాన్ని కొలిచేశాడు స్వర్గాన్ని సంపాదించుకున్నాడు కదా వీళ్ళందరి స్వర్గాన్ని జయించారు సో స్వర్గాన్ని జయించాడంటే కథలో జబర్దస్తిగా జయించాడు కానీ జీవుడు అయితే ఏం చేయాలని ఋతువుని చేసి స్వర్గాన్ని జయిస్తాడు ఒకరి ఎవరైతే జయించాడు సో ఆ స్వర్గాన్ని కూడా పూర్తి చేశాడు ఇప్పుడు ఇంకా మూడవ పాదాన్ని కొనవటానికి ఇంకా పితరు కూడా చూడలేదు నా వై తృతీయాయ తదీయమన్వది కూడా భగవంతుడు అంటే అవి అవి వీరిలో వీరికి సంబంధించి బలి చక్రవర్తికి సంబంధించి మూడో ప్రాణం పెట్టడానికి నామేమీ లేదు ఇందులో రాక్షసులు ఉన్నారు ఆ ఊళ్ళో ఆ అడవిలో రాక్షసులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇది చాలా మోసైంది దేవుడి కొరత పద్ధతి యాక్సెప్ట్ అని ఆ బ్రహ్మచారిని ఆ వస్తువుని అటాక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు బలి వాళ్ళపోతే వాళ్ళలో ఒకడు విప్రసిస్తు ఇంకొకడు రాహువు హే హే రాహు హే హే హే సూర్య కాణం పెట్టారు చెప్పాడు కనపడేవాళ్ళు అదే మిగతా వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి హే హే ఆగండి రెండు మిస్టేక్ మా జత నివర్తత్వం సహకారోయమక్కృతులు మీరు యుద్ధం చేసే ప్రయత్నం చేయడం వెనక్కి వెళ్ళిపోండి పకారానికి వెళ్ళిపోండి మనం ఇంక ఈ స్వర్గంలో ఉండదు మన భూ భువ శివ లోకాలు మనకి సంబంధం లేదు మన పకారాలకు ఎక్కడో కూడా ఇది మనకి కాలం కాదు పరమేశ్వరుడు కర్మఫలదాత మన కాలాన్ని మనకి ఇచ్చాడు మనం ఎంజాయ్ చేసాం కదా సో మెనీ మనకి ఇప్పుడు పరిస్థితి కాలం యుద్ధం చేసి మనం సాధించేది ఏం లేదు ఆయన మీద ఎలా చెప్తే ఆయన మీద కోపాన్ని ప్రదర్శిస్తాను అంటే ఉపయోగం ఉండదు కాబట్టి వెనక్కి తప్పుకోండి అని ఆయన తనకు వచ్చినటువంటి ఆ వాక్ని పూర్తిగా పరివర్తన అయిపోయిన తలగిందులు అయిపోయింది కూడా దాన్ని చాలా ధైర్యంగా ఆయన స్వీకరిస్తున్నాడు ఆయన అంటాడు ఏమి మనం అభివృద్ధిలోకి వచ్చాం మనం ఏ లెవెల్కి అభివృద్ధికి వచ్చామో ఆ లెవెల్కి దేవతలు చెల్లబడిపోయారు వాళ్ళకేమో పరాభవం అయిపోయింది వాళ్ళు ఎక్కడో కలదాల్సింది అద్భుతం మనం సంతోషించాం ఇప్పుడు వాళ్ళకి అభివృద్ధి మనకి పరాభవము ఏత భగవానుద్య వర్తతే ఈయనే కర్మఫలదాన్ని శ్రీ ఉన్నాడు కాబట్టి ఆయనే ఈ విపర్యయాన్ని నిర్మాణం చేసినాడు ఆయనే దీన్ని తయారు చేసినాడు నిర్వహించినాడు దట్ యాక్సెప్ట్ అని వాళ్ళకి సలహా ఇస్తారు విజ్ఞానం చేయడానికి రానివ్వరు వాళ్ళు కూడా మన మహారాజే ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడో రిపీట్ ఇంకా వాళ్ళకి పరీక్ష నూనె ఉంటుంది వాళ్ళు బలిచక్రవర్తి యొక్క సలహాన్ని కాకుండా అంగీకరించి మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం తీసుకోవాచ సత్యం నిగదితం వాడు ప్రధానమైన యొక్క వాళ్ళు ఒక శాసనానికి వెళ్ళిపోతారు ఇంకా ఏ రకమైనటువంటి ఎదలాకి కూరుకోరు పదానికి సత్తాన్ని భూమేర్మస్యంతయాసురా వామనం ఇంకా వదలలేదు ఇంకా వదలలేదు నువ్వు స్వాధ్యాంతాంతామహీ సర్వా తృతీయ ఉపసంస్థయా మూలని వ్యవస్థితి మూలని మాట అతని అహంకారాన్ని కూడా సమర్పించాల్సి వస్తుంది అతనికి మనం ఏం చేస్తామంటే ఏ లోకంలో నేను సంపాదించిందంతా నేను సమర్పించినాను పరలోకంలో సంపాదించింది సమర్పించినాను పుణ్యమంతా నేను సమర్పించినాను నేను మిగిలిన్నాను ఆ నేను మిగిలిన్నాను అనేది పెద్ద దోషం నేను ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్నాను అని ఎవరైతే దర్శిస్తాడో వారు భయాన్ని పొందుతాడు ఇది యాత్ర భయం మనకు ఆ ఈశ్వరుడే నీకు భయహేతు ఇంకోహం ఇంకోహం కాదు ఎందుకంటే ఆ ఈశ్వరుడు ఈనాడు నేను గౌరవిస్తాడు మళ్ళీ ఇంకో రోజున నేనేమో ఆయన కష్టాలు పాటిస్తాను ఇది ఇప్పుడు బాస్ మన అనుభవాలు బాస్ ఒకటి ఆ బాస్కి ఇలా అనుకూలంగా ఉన్నాం మనం ఏదైనా నెల మీద వాళ్ళ మీద పొద్దాన్ని పెట్టి వాళ్ళ మీద కొంత ఇబ్బందిని కలుగుతున్నాం ఈ పరిస్థితి ఇలా శాశ్వతంగా ఉండగానే ఉంటుందా వాళ్ళలో రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది ఆ రోజుల పాటు మన డిస్టెన్స్ దూరంగా డిస్టెన్స్ జరుగుతుంది అప్పుడు ఇంకొకరు ఆ స్థానంలో కాబట్టి ఈ క్షణంలో ఆ వాసులాగే ఈశ్వరుడు కూడా ఆయన కర్మఫల దాత మన చేసే కర్మను బట్టి మనకి ఫలాన్ని ఇస్తాడు కానీ జస్ట్ బికాస్ ఆయనకు అనుకూలంగా ఉన్నారు కదా అని ఎక్కువ ఏమి ఇవ్వరు ఆ ఈశ్వరుడు వల్ల భయం కలుగుతుంది ద్వైత భావంలో ఈ దోషం ఉండదు so start with it is okay ఎప్పటికైనా అహంకారమును సమర్పించవచ్చు ఇప్పుడు మీరు చిన్న తేడా గమనించండి అహం బ్రహ్మాస్మి అంటే జీవుడే బ్రహ్మడు కాదు బ్రహ్మ కంటే జీవుడు భిన్నంగా లేడని అర్థం ఇదే ఈ నీళ్ళే సముద్రం కాదు నీళ్ళు సముద్రంగా ఉంటుంది సముద్రం కంటే ఈ నీళ్లు భిన్నంగా ఉన్నాయని అనుకున్నావు అది కాబట్టి ఈ పరిచ్ఛేదాన్ని సో డోంట్ ఇండివిజువల్ లేకుండా పోతాడు అంటే ఇండివిజువల్ లేకుండా పోవడం ఇండివిజువల్ ఉండే లిమిటేషన్స్ పోతాయి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ బ్రహ్మలో కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే అహం నేను ఇలా ఉంటాను నాకు బ్రహ్మత్వం అనేది ఒక విశేషంగా వ్యక్తిత్వంగా వచ్చి జాయిన్ అవుతున్నాను కాదు అహం రాజా అస్మి అన్నట్టుగా అలా కాదు బ్రహ్మలో వీళ్ళు దూరం అయిపోతారు అహం లేకుండా అయిపోతారు అహం అనేది ఉండదు ఏదో అహం లేకుండా ఉంచేవాడు అహం లేకుండా ఉంచేవాడు రోజు నిద్రపోతున్నప్పుడు అహం ఉందా లేదుగా మరి నీకు ఆ నిద్ర గురించి అర్థం అంత ప్రాక్టీస్ ఎందుకు అంత ఏమంటూ అంత ప్రిపరేషన్ ఎవరైనా నిద్రపోవడం కోసం బెడ్రూమ్ ప్రత్యేకంగా ఆలోచించింది దానికోసం పెద్ద ప్లాన్ చేసుకుని మిగతా ప్రధాన కార్యాలన్నింటినీ కూడా తోసుకొచ్చి తాను ప్రేమించిన వ్యక్తులను కూడా దూరంగా నుంచి అహం లేని ఆ నిద్రలోకి ఎందుకు వెళ్తున్నట్టు ఎందుకంటే అహము ఇంకా కంటిన్యూ అయితే విశ్రాంతి లేదు అహం బరువు అయిపోయింది కదా అంతే కదండి ఆలోచిస్తే అహం బరువు అయిపోయి అహం